తిరుకోళూరులో ఉండడానికి నాకు ఏ ఒక్క అర్హత లేదని చెప్పి చెప్తా ఉంది అట్లా ఆమె చెప్తుంది నాకు ఇక్కడ ఉండడానికి ఏ అర్హత లేదు సో నేను అందుకోసం బయలుదేరుతున్నాను చెప్పి కానీ రామాంజులారు అంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే అంత తెలిసిన రామాంజుల వారు ఆశ్చర్యపోతున్నారు ఎన్ని విషయాలు చెప్తా ఉంది ఈమె ఎక్కడి నుంచి తెలుసుకుని పెట్టింది మహాభారతం నుంచి రామాయణం నుంచి షీ సంప్రదాయాల గురించి అన్నీ ఒకటి ఒకటి పైన ఒకటి పైన ఒకటే మాట్లాడుతూ ఉంది అట్లా ఈరోజు ఆమె చెప్తా ఉండే విషయం వచ్చేసి తిరుమలిసై ఆళ్వార్ అని చెప్పేసి తిరుమలిసై ఆళ్వార్కు భక్తి సార అనేక పేరు కూడా ఉంది మహిసారపుర అనే ఒక ఊరు మనకి ఇప్పుడైతే మన భాషలు చెప్పాలంటే చెన్నై దగ్గరే దొరు ఉంటుంది ఆ ఊరు ఆ మహిసార అనే ఊరు అది ఒకసారి వీళ్ళ ఎవరు అత్రి తర్వాత పెద్ద పెద్ద ఋషులందరూ వశిష్ఠుడు వీళ్ళందరూ ఒకసారి బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మదేవుని దగ్గర అడుగుతారు మాకు ఒక తపస్సు చేయడానికి మంచిది ఒక ఊరు కావాలబ్బా దానికి నీవు చెప్పాల ఏది మాకు మంచి ఊరు తపస్సు చేయడానికి అని చెప్పేసి అయితే అక్కడ బ్రహ్మదేవుడు చూస్తాడు అత్రి మహర్షిని భృగు మహర్షి వశిష్ఠ వీళ్ళందరూ అక్కడ ఉంటే చెప్తాడు సరే నేను చెప్పే కూడా నేను విశ్వకర్మని పిలిపించి మీకే నిరూపిస్తాను ఏ ప్లేస్ బాగుంటుంది మీకు తపస్సు చేయడానికి మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసి ఆయన ఏం చెప్తాడు విశ్వకర్మని పిలుస్తాడు విశ్వకర్మని పిలిపించి పెద్ద ఒక స్కేల్ లాగా తయారు చేస్తాడు పెద్ద ఒక పిల్లర్ నాటేసి దాంట్లోక అవతల యువతల ఒక పెద్ద స్కేల్ లాగా పెట్టుకుంటాడు అట్లా పెట్టేసి దాంట్లో ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు చెప్తాడు నీ యొక్క యోగ శక్తి ద్వారా విశ్వకర్మకు చెప్తాడు నీ యొక్క యోగ శక్తి ద్వారా అన్ని ఊర్లుండే శక్తిని మొత్తం తీసుకుని వచ్చేసాయి భూమండలంలో తీసుకుని వచ్చేసి ఒక చోట పెట్టు అని ఒక ఊరికి చేయబెట్టద్దు ఏదంటే మహిసారపుర మహిసారపురది ఒక పవర్ని తీసుకునేసి మొత్తం అక్కడుండే శక్తిని తీసుకొచ్చి స్కేల్ది ఇంకొక తూకం పెడతాం కదా ఇంకొక వైపు పెట్టేసేయి అని చెప్తారు అట్లా ఆయన ఇంకొక వైపు ఆ మహిసారపురది ఒక శక్తిని పెడతాడు తన ఒక యోగ శక్తి ద్వారా తీసుకుని వచ్చేసి ఇంకొక వైపు వచ్చేసి భూమండలం మొత్తం ఉండే అన్ని చోట్ల ఉండే ఆ శక్తిని తీసుకుని ఇంకొక స్కేల్ కడ పెడతాడు ఇంకొక స్కేల్ కడ పెడితే ఏమైందంటే ఆ మహిసార క్షేత్రం యొక్క శక్తి అనేది అది ఎక్కువ చూపిస్తున్నది బరువుగా ఉంది ఇది ఏమీ లేదు భూమండలంలో మిగిలిన చోట ఉన్న అన్ని శక్తులు తక్కువ ఆ ఒక ఏరియా పవరు అంత ఎక్కువ ఉందని చెప్పేసి ఆయనకు తెలిసిపోయింది అట్లా వీళ్ళకి అంద బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినాడు ఇది ఒక మంచి ప్లేస్ మీరందరూ ఇక్కడ వచ్చేసి తపస్సు చేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించినాడు వాళ్ళందరూ ఇదే సర్వోత్తమ క్షేత్రం అని చెప్పేసి మంచిగా అక్కడ తపస్సు చేసుకున్నారు అది లాస్ట్కు మహిసార క్షేత్ర అనే ఒక పేరు వచ్చేసింది అందరూ మహిసార క్షేత్రంకి వెళ్ళేసి మంచి తపస్సు చేసి చాలా వాళ్ళు వాళ్ళకి కావలసిన ఈ విధంగా వాళ్ళక్కడ మహిసార క్షేత్రంలో తపస్సుని చేస్తూ ఉన్నారు తపస్సు చేస్తూ ఉంటే తపస్సుకు చాలా త్వరగా వాళ్ళకు ఫలం దొరుకుతూ ఉండింది అందరూ చాలా సంవత్సరాలు అట్లా తపస్సు చేసి వాళ్ళ యొక్క తపోబలంతో వాళ్ళ యొక్క సిద్ధినంతా పొందుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళ ఆ మైసార క్షేత్రంలో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఈ భార్గవ ఋషి మాత్రం అక్కడే ఉండిపోతాడు అక్కడే ఉండిపోయేసి ఆయన దీర్ఘసత్ర యాగము ఒక అని చెప్పి ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు అట్లా యాగము కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ వీళ్ళకంతా ఒక ఇది వచ్చేసింది మిగిలిన దేవతలకంతా ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏం పొందడానికి ఇంత బలమైన తపస్సు చేసుకుంటున్నాడో ఈయన స్వర్గాధిపతి అవ్వాలనుకున్నాడో లేకుండా యమలోకానికి ఇన్ఛార్జ్ అవ్వాలనుకున్నాడో ఎందుకంటే ఇంత కఠినమైన తపస్సు తీసుకోవడానికి చేయడానికి ఏం కారణము ఈయన ఎట్లా కూడా ఈయన పడగొట్టాలా ఈయన తపస్సుని తపోబలని నాశనం చేయాలని చెప్పేసి వాడు అట్లా అనుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎట్ట ఒకటే ఈయన ఒక తపోబలాన్ని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు దేవతలు దేవత ఇంద్రుడు మిగిలిన దేవతలంతా పనిపిస్తాడు దేవతలు వాళ్ళు ఇంకా ఈయన ముందు రకరకాల ఆవభావాలు చేసి నాట్యాలు చేసి అటుపక్క ఇటుపక్క పరిగెత్తినట్టు ఆ గెజ్జల సౌండ్లు వేరే వేరే విధంగా వాళ్ళు ఈయన ఒక తపోబలాన్ని నాశనం చేసే పారి ఎంత ట్రై చేసినా కానీ ఏమాత్రం ఈయన చలన చెందలేదు ఏమాత్రం ఈయన ఇంద్రియానికి లోబడలేదు ఆయన మంచిగా ఆయన ఒక భక్తి చేస్తూనే పోతా ఉన్నాడు ఆయన ఒక యజ్ఞము సంపూర్ణంగా చేస్తున్నాడు ఇంకా వీళ్ళకు ఒక రకమైన భయం వచ్చింది అప్సరలకంతా ఎట్లపా ఈయన నమ్మి ఇది ఇట్లే మనం ఇంకా మాది అతిగా చేస్తే శాపం పెడతాడేమో వద్దులే అని చెప్పేసి ఈయన ఏ ఏం చేయలేము అనుకొని వాళ్ళు ఏం చేసినారంటే వీళ్ళందరూ వెళ్ళిపోయినారు రిటర్న్ వెళ్ళిపోయినారు రిటర్న్ వెళ్ళిపోతే ఒక్క ఆమె చాలా అందమైన మ్యామ్ వాళ్ళ దాంట్లో ఆమె కనకాంగి అని చెప్పేసి ఆ అప్సర్ ఏం చేసిందంటే ఎట్టో ఒకటే ఈయన తప తపస్సుని చెడిపించాలా ఎట్టో ఒకటి మన దారికి తీసుకొని రావాలని చెప్పేసి ఆమె ఆలోచిస్తుంది పెద్దగా ఆలోచించి ఆయన ఒక చాలా రోజు నుంచి ఇట్లా ఆలోచిస్తూ ఆమె మాత్రం ఏం చేస్తుందంటే చాలా చాలా ఓపికతోటి ఉంది ఒక్కసారే మరి అతిగా బిహేవ్ చేయకుండా కేర్ఫుల్గా ఉంది ఎంత కావాలో అంతే ఇది చేస్తుంటే అంత కేర్ఫుల్గా పనిచేస్తుంది అట్లా ఈ కనకాంగిను భార్గవ్ వీళ్ళిద్దరూ ఈ విధంగా అంటే ఈ భార్గవ ఋషి ఈ భార్గవ ఋషిని ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉంది ఆయన ఏమేమి తింటున్నాడు ఏమేమి కొంటున్నాడు బయట అడవిలు ఏమేమి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు ఇట్లా ఆయన ఎట్లా ఒకటి ఆయన మనసుని మెప్పించడానికి రోజు వాళ్ళ ఆశ్రమం ముందు ఊడ్చడము మంచిగా క్లీన్గా పెట్టుకోవడము మంచి మంచి నీట్గా పండ్లు ఆయనకు కావలసిన ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడము ఆయన ఎక్కువ అడవిలో ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ శ్రమం తీసుకోకుండా ఆయనకు రకరకాల ఆయనకు సహాయం చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా ఈయన స్ట్రాంగ్గానే ఉన్నాడు ఏదో వీక్ అయినట్లు అనిపించట్లేదు మంచి స్ట్రాంగ్ ఉన్నట్లే ఉన్నాడు కానీ ఈమె మాత్రం మైండ్లో ఆ పట్టుదల పెట్టుకునింది ఏమైనా కానీ నేను ఈయన మళ్ళీ ఈయన తపస్సుని చెడగొట్టేస్తానని చెప్పేసి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఆయన ఆమె అట్లా ఊడ్చి రెడీ పెట్టడము అది చేయడము ఇది చేయడము ఇట్లాంటిదంతా జరిగినప్పుడు ఆయన ఆమె ఆయనకు కూడా నచ్చింది భార్గవ ఋషి కూడా ఈమె చేసే పనులంతా చూసుకునేసి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మళ్ళీ కొద్దిగా సాధులాగానే నటిస్తుంది మరి చేసే చేసేట్లా ఈ ముందు చేసిన అట్లా హావభావం ఏం లేదు అని ఈమె తెలుసుకునేది ఎందుకంటే అంతకుముందు అంత కష్టపడినాడు ఇంద్రుడు అన్ని అప్సర్లను పనిపించేసి తర్వాత అన్ని రకాల ఇది ఆ వసంతకాలం సృష్టించినాడు రకరకాల గానాలు మధుర మధురమైన వాద్యాలు అన్నీ ఉన్నగానే ఏమాత్రం వాళ్ళ ఇది కావలేదు ఏమాత్రం చలించలేదు అటువంటి వాడు ఇంకా నేను ఆ ఈ విధంగా ఆయన పడిపోయేవాడు కాదు తపోబల నుంచి నేను ఆయన దగ్గర మంచిగా ఉండే వాడిని చెడగొట్టాలని చెప్పేసి ఈమె అనుకుండింది కనకాంగి అట్లా అనుకునేసి చాలా సున్నితంగానే పనిచేస్తుంది ఏది మరీ ఎక్కువ కాకుండా చాలా సరళంగా ఆయన దగ్గర పోయేసి స్వామి ఈరోజు ఏమి తీసుకుని రమ్మంటారు ఒక అడవి నుంచి అటు వెళ్తున్నాను మీకేమైనా కావాలంటే చెప్పండి మీకేమైనా ఫ్లవర్స్ కావాలంటే చెప్పండి రేపు కానీ ఫ్లవర్స్ ఉందా అదే ఉంది ఏదో ఉందని చెప్పి మంచిగా మాట్లాడుతూ తనకు ఏదో ఒక మోటివేషన్ లేదు తనకి ఏదో ఒక ఇది లేదని చెప్పేసి ఆ విధంగా యాక్ట్ చేస్తుంది అట్లా ఈయనకు ఈయనకు కూడా కొద్ది కొద్దిగా ఆమె పట్ల కంపాషన్ కలిగింది కరుణ కలుగుతోంది ఇంకా అటు ఇటు చూస్తూ ఉన్నాడు అటు ఇటు మాట ఇది ఈమెతోటి మంచిగా మాట్లాడుతుంటాడు ఆమె కొద్దిసేపు కనపడలేకపోతే వెతుకుతున్నాడు ఈమె ఎక్కడ పోయింది కనకాంగి అడవిలు ఈమెకి ఏం తెలుస్తుంది ఎంత కష్టపడుతుంది ఏమో ఇంకా ఆమె రాకుండా ఈయన ఏమి తినకుండా ఉండడము ఇద్దరు కలిసి భోజనం చేయడము ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము కృష్ణ కథనే అంత మంచిగానే ఉండింది అంతవరకు అది అటు అటు అటు ఎటో వెళ్ళిపోయింది లాస్ట్కి ఈమె పప్పు ఉడికిపోయింది లాస్ట్కి ఈమె ఏం అనుకునిందా అది అది జరిగిపోయింది ఈయన ఆమెతోటి శారీరకమైన సంబంధం పెంచుకున్నాడు ఇంకా కనకాంగికి భార్గవకు మంచి స్నేహము ఒకరికొకరు కొద్దిసేపు కూడా ఒకరొకరు వదిలేసి ఉండలేకపోతున్నారు ఆ దేవుడిని మర్చిపోయి ఈ దేవతతోటి ఆయన తిరుగుతున్నాడు ఇదే మంచిగా అనిపిస్తుంది ఆయనకి అన్నీ మర్చిపోయి భార్గవ ఋషి ఈమెతోటి మంచి రిలేషన్ పెట్టుకున్నాడు ఆమె గర్భవతి కూడా అయిపోయింది ఆమె గర్భవతి అయిపోయింది అప్సర్లు వాళ్ళకి ఎవరితోటైనా పండుకోగలుగుతారు ఎవరితోనే ఉండగలుగుతారు వాళ్ళకి ఏం ఫీలింగ్స్ అంత ఏమి ఉండదు కదా వాళ్ళు నార్మల్గానే ఉంటుంది ఆమె కానీ ఆమెకేమి నష్టం కాలేదు నష్టమైంది ఈయనకే చెప్తారు కదా ఆకు ముళ్ళు పైన పడినా కానీ ముళ్ళు ఆకు పైన పడినా కానీ నష్టం దేనికి ఆకుకి అని చెప్పేసి అట్లా ఈ విధంగా ఈయన భార్గవ ఋషి తన అన్ని శక్తిని పోగొట్టుకున్నాడు అంటే ఆ ఒక ఇంతకు ముందు ఆ ఇది మొత్తం పోయింది లాస్ట్కి గర్భవతి అయిపోయి ఆమె ఏం చేసింది ఒక మాంసముద్దాన్ని డెలివరీ చేసింది అంటే ఆమె ఒక బిడ్డ జన్మించింది అంటే బిడ్డ అంటే అప్పుడు ఆయన దానికి చేతులు కాలంత ఏం లేవు ఒక మాంస ముద్ద లాగుండింది ఆ బిడ్డ ఆ మాంస ముద్ద లాగుండా ఆ బిడ్డని బిడ్డకు ఇచ్చేసింది దాని ఆమెకేముంది ఆమె దాని అక్కడ ఒక వెదుర్లు కాదు ఏమంటారు ఈ పేముల పొదలు అంటారు కదా వెదురు లాంటిది ఇంకొకటి ఇక్కడ మన వాట్సాప్లో చూడండి ఒక భక్తుడు ఒక వినే ఫోటోలు ఉన్నది చూడండి ఒక చేర్ లాగా ఉంది అటువంటిది ఒక చెట్టు ఉంది చూడండి ఆ మొత్తము ఈ రోడ్ సైడ్లు అంతా అమ్ముతారు ఆ బుట్టలు అంతా చేస్తారు కదా అటువంటిది ఒక వుడ్ తోటి ఆ వుడ్ ఒక చెట్లు ఆ చెట్లు ఒక సైడ్లో పేముల పొద్దలు ఆ పేముల పొద్దలు కడ దాన్ని పడేసి ఎడిపోయింది ఆమె ఆమె అట్లా వెళ్ళిపోయింది భార్గవ్ కూడా వచ్చి ఈమెతోటి నేను సంబంధం పెట్టుకుని ఇట్లంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఆమె కూడా ఆయన కూడా చాలా ఫీల్ అయిపోయినాడు ఆయన కూడా క్యార్ చేయలేదు ఇదేమో మాంసం ముద్ద అక్కడ పడి ఉంది కానీ దానికి జీవం ఉంది దానికి ఏం లేదు మళ్ళీ ఏం లేదు జీవం ఒకటి ఉంది అంతే అది దానికి ఆ భగవంతుని యొక్క చక్రం ఒక అవతారము దానికి ఆ చక్రం నుంచి వచ్చిన తపోశక్తి నుంచి ఆ చక్ర ద్వారా దానికి ఒక దివ్యమైన ఒక తేజస్సు వచ్చింది భగవంతుని చేతిలో ఒక చక్రం ఉంటుంది కదా ఆ సుదర్శన చక్ర ద్వారా ఆ సుదర్శన్ చక్రం ఒక తేజస్సు ఆ మాంస ముద్ద పైన పడి ఆ మాంస ముద్దలో రోజు రోజుకు చేతులు కాళ్ళు కన్ను ఫేస్ అని చెప్పేసి ముఖము అట్లా ఒక్కొక్కటే వస్తూ ఉంది ఒకరోజు చూస్తున్నారు ఒకరోజు మకర మాసము ఆ మకర మాసం మకా నక్షత్రంలో మంచి ఒక చిన్న మగ బిడ్డ రెడీ అయింది అట్లా ఆ చిన్న బిడ్డ గట్టిగా ఏడుస్తుంది గట్టిగా ఏడుస్తుంది ఎవరు లేరు ఆ పేముల పొదలు పక్కనే ఉండే ఆ బిడ్డ ఒక్కడు అక్కడ లేదు పక్కన ఎవరు లేరు అట్లా ఆకలితోటి ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక దగ్గర ఒక జగన్నాథ్ టెంపుల్ ఉంది ఆ జగన్నాథ్ టెంపుల్ ఆ జగన్నాథ్ టెంపుల్ కడ ఆ భగవంతుడు అక్కడ ఆయన భార్యతోటి ఆ గుడిలో ఉన్నాడు జగన్నాథ్ జగన్నాథ్ క్షేత్రం ఇప్పుడు కూడా మీరు అక్కడ మైసార క్షేత్రం పోతే అక్కడ చూడొచ్చు ఆ జగన్నాథ్ మందిరము తర్వాత మంగవల్లి తాయారు ఇద్దరు ఉంటారు వాళ్ళు మంచిగా పులిహోర దద్దోజనము చక్కెర పొంగలంతా తినుకొని మధ్యాహ్నం ఏదో అటు ఇటు తిరగడానికి పోతా ఉంటే ఈ పేముల పొదలో ఈ శబ్దం వినపడుతుంది చిన్న బిడ్డ అరిచే శబ్దం వినపడుతుంది అరే ఇది ఎవరప్పు ఇక్కడ వదిలేసిపోయినారు చాలా బాగుంది బిడ్డ ఏడిస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ బిడ్డకు ఒక అమృతంలాగా అమృత సమానమైన ఒక తేనెని తాపిస్తారు ఆ తేనెను తాగి దాన్ని రుచి దాగా బిడ్డకు బాగా నచ్చింది ఆ బిడ్డ దాని నా తేనెద ఆ టేస్ట్ దొరికిన తర్వాత లాగుండింది దానికి దానికి ఇంకా ఏం అవసరం లేకుండా ఆ బిడ్డ అట్లా ఉంది అట్లా ఆ బిడ్డని భగవంతుడు ఆయన భార్యతోటి జగన్నాథ్ ఆయన భార్యతోటి వచ్చేసి ఈ విధంగా తేనె దానికి తేనె డ్రాప్ని ఇచ్చేసి రోజు పోషిస్తున్నాడు అట్లా ఒక్కరోజు ఏమైందంటే అక్కడ ఈ బుట్టలు అల్లే వాళ్ళు ఉన్నారు కదా బుట్టలు అల్లే వాళ్ళు మంచి మంచి బుట్టలు తర్వాత ఈ కూర్చొనే చైర్ ఇదంతా ఉంది కదా అటువంటిది అల్లడానికి ఆ చెట్టుని కట్ చేసుకొని తీసుకుని పోయి డ్రై చేసి దాన్ని తీగ తీగలాగా తీస్తారు అట్లా తీసేసి వాళ్ళు తిరువాళ తిరువాళనని చెప్పాను ఆయన ఆయన భార్యతోటి అక్కడికి వచ్చినారు వాళ్ళకి బిడ్డలు లేవు వాళ్ళకు బిడ్డ లేదు ఈ బిడ్డకు తల్లిదండ్రులు లేవు దాన్ని చూసి భగవంతుడే మనకు అనుగ్రహించే బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డని తీసుకొని వాళ్ళ ఇంటికాడ పెంచుతున్నారు పెంచేసి ఆ బిడ్డ లేకుండా ఒక ఎన్నో సంవత్సరం బిడ్డ లేకుండా దొరికిన బిడ్డ ఇది మా దేవుడు జగన్నాథుడు ఇచ్చాడు అని చెప్పేసి ఆనందపడి ఆ బిడ్డని దగ్గరే పట్టుకుంటారు దగ్గరే పట్టుకుంటే ఆ పుత్ర వాత్సల్యంతో ఆమె ఆమె ఒక స్తన్యంలో పాలు వస్తూ ఉంది పాలు వస్తుంటే ఈ బిడ్డను ఒక బిడ్డకు పాలు బగ్గి ఇది కూడా భగవంతుడు సంకల్పం అనుకునేసి ఆ బిడ్డని తన స్తన్యం దగ్గరకు తీసుకుని పోతే ఆ బిడ్డ ఎటువంటి పరిస్థితులు కూడా ఆమె ఒక పాలు తాగడానికి ఒప్పుకోవట్లేదు బిడ్డ పాలు అస్సలు తాగట్లేదు ఆమె యొక్క ఆమె శరీరం నుంచి ఆమె స్తన్యం నుంచి వచ్చే పాలు తాగడానికి బిడ్డ ఒప్పుకోకుండా అటు ఇటు ఫేస్ని తిప్పుతూ ఉంది కానీ ఆమె సన్యం దగ్గరగా బిడ్డ తన పెద్దవాళ్ళని తీసుకుని పోవట్లేదు నాకొద్దు నాకొద్దు అని చెప్పే విధంగా ఆ ముఖ ఫేస్ని ముఖాన్ని అవతల యువతల చెప్తా ఉంది అయితే ఏం తినట్లేదు మలమూత్రానికి పోవట్లేదు కానీ బిడ్డ పుష్టిగా ఉంది ఏదో మంచిగా రోజు రోజు తినే విధంగా బిడ్డ రోజు రోజుకు పుష్టిగా తయారవుతూ ఉంది అందరికి ఇది స్ప్రెడ్ అయిపోయింది ఇది ఏం ఆశ్చర్యం ఇది మా పిల్లలకి ఇంత తినిపించినా ఎంత తినిపించినా ఇది లావెక్కట్లేదు లావెక్కట్లేదు అని ఎంత తినిపిస్తున్నారు ఇది ఏం తినకుండా తినకుండా మంచి పుష్టిగా ఉంది రోజు ఏం తిన్నట్లే మంచి పుష్టిగా ఉంది కానీ భౌతిక విషయంలో ఆ పిల్లలాగా ఆడుకోవడం అదంతా ఏం లేదు దేవుడి దగ్గరికి ఏమైనా పోతూ ఉంటుంది అన్నీ అందరూ వస్తే చూస్తూ ఉన్నారు ఊరు ఊరే తండోపతండంగా వస్తూ ఉన్నారు ఏమిది ఆశ్చర్యము వాళ్ళకు ఒక బిడ్డ దొరికిందంటే అది ఏం తినట్లేదు ఏం తాగట్లేదు కానీ దానికి మంచి ఉంది మంచి స్మార్ట్గా ఉంది మంచి పుష్టిగా ఉంది అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళంతా చూడ్డానికి వచ్చినారు ఆ బిడ్డకు అయితే చూడ్డానికి వస్తే ఇంకొక పేదవాళ్ళు ముసలివాళ్ళు ఒక భార్యాభర్తలు దంపతులు ముసలివాళ్ళ దంపతులు వాళ్ళు కూడా ఇంట్లో ఏదో భక్తితోటి ఒక ఆవు పాలు మంచిగా వేడి అంత చేసి చల్లార్చి పట్టుకొని వస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఈ బిడ్డని కాలు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు బిడ్డ మేము ఈ పాలు కొద్దిగా తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ పాలు తీసుకోవాలంటే వాళ్ళపైన కృపతోటి ఈ చిన్న బిడ్డ ఏం చేస్తుంటే పాలు తాగేసి మహాప్రసాదంలాగా కొద్దిగా పాలు వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది వాళ్ళు కూడా ఆ వృద్ధ దంపతులు కూడా పిల్లలు లేరు ఆ పాలు తాగంగానే ఈ తిరుమలిసే ఈ అబ్బాయి ఇచ్చిన ఆ పాలు తాగేసి పాలు తాగంగానే వాళ్ళకి ఆ వృద్ధులకు మళ్ళీ యవ్వనం వస్తుంది వాళ్ళకి యవ్వనం వచ్చేసింది ఆమె యవ్వనం వస్తే ఆమె మళ్ళీ బిడ్డది కాలు పట్టుకొని ఏడుస్తుంది మా సారీ తిరుమలిస్తే ఆడవారు ఈ పిల్లోడు అడుగుతాడు మీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి పాలు ఇచ్చినాడు మహాప్రసాదం ఇచ్చినాడు వాళ్ళకి యవ్వనం వచ్చేసింది మీకేం కావాలని అడిగినాడు ఆ చిన్న పిల్లోడు తిరుమలిసే ఆడవారు తిరుమలిసే అయితే ఆడన్నారు మాకేం వద్దబ్బో మాకు నీలాంటిది ఒక బిడ్డ కావాలని ఖర్చు లేదు ఏం తిండి బిడ్డ అవసరం లేదు అది ఊరికనే పెరుగుతూ ఉంది రోజు రోజుకు మాకు నీలాంటిది ఒక బిడ్డ కావాలంటే సరే మీకు మళ్ళీ మీకు మీరు గర్భవతి అవుతారు మీకు పిల్లోడు పుడతారని ఆశీర్వాదం చేస్తారు తతాస్తు అంటాడు తిరుమల శాడ్వారు అదే పిల్లోడు ఎవరంటే కణికన్నను ఆయన స్టోరీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఈ క్లాస్ ఈరోజు ఎండ్ కాదు ఇది కొద్దిగా లాంగ్ ఇది మీరు కొద్దిగా కేర్ఫుల్గా వింటే అర్థమవుతుంది ఎందుకంటే మధ్యలో ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా అవతల యువతలు అయింది అయినా మీరు కొద్దిగా కేర్ఫుల్గా వింటేనే తెలుస్తుంది పెద్ద స్టోరీ ఇది వీడు మీరు అర్థం చేసుకున్నారు భార్గవ భార్గవును కనకాంగికి పుడుతుంది ఒక మాంసం ముద్ద ఆ మాంసం ముద్దకు సుదర్శన్ తన తేజస్సుని పనిపిస్తాడు ఆ తేజస్సుని ద్వారా ఏమవుతుంది పిల్లుడుకు ఆ పిల్లుడుకు చేతులు కాళ్ళు ఫేస్ అని రెడీ అవుతుంది ఆ మంచి మంచి రోజు అంటే ఒక మకర మాసంలో ఆ మక నక్షత్రంలో ఆ దివ్య రూపము భూమిని చూస్తూ ఉంది అప్పుడు జగన్నాథ దేవుడు అక్కడ పక్కనుండే జగన్నాథ దేవుడును మంగళవళి తాయారు ఆ బిడ్డని పట్టుకునేసి దానికి తేనెని తాకిపిస్తారు అమృత అమృత సమానమైన ఒక తేనెని తాకిపిస్తారు బిడ్డ ఏడుపంతా ఆపేస్తుంది తర్వాత తిరువాళ్ళనని చెప్పి ఒక ఆ బుట్టలంతా అల్లేవాళ్ళు వాళ్ళు వచ్చేసి ఈ బిడ్డని తీసుకుని పోతారు అట్లా తీసుకుని పోయేసి బిడ్డ ఏం తినట్లేదని చెప్పేసి ఏం తినకుండా కూడా బిడ్డ బాగానే ఉంది ఆ సందర్భంలో వేరే ఒక దంపతులు వచ్చినారు వృద్ధ దంపతులు వాళ్ళ ప్రేమములు బిడ్డకు పాలు తీసుకొని వచ్చినారు ఆ పాలు తాగేసి ఈ బిడ్డ కొద్దిగా మహాప్రసాదము వాళ్ళకి ఇచ్చేసింది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు యవ్వనమై యవ్వనం వచ్చేసింది వాళ్ళకి యవ్వనం వచ్చిన తర్వాత అదే సమయంలో క్షణములు యవ్వనం వచ్చింది అప్పుడు ఆ బిడ్డ మీకు ఇంకేం కావాలి అడగండి అని చెప్తే వాళ్ళు అడిగినారు మీలాంటిది ఒక బిడ్డ కావాలని చెప్పేసి దానికి తతాస్తు అన్నాడు వాళ్ళకి అప్పుడు బిడ్డ పుట్టినాడు ఎవరు కణికండను ఇంతవరకు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా ఇంకా మనం ఈ చాప్టర్కి వచ్చేది లేదు ఈ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడేది లేదా ఇంకా ముందుకెళ్తాం అట్లా ఈ తిరుమలిసే ఆళ్వారు ఈ విధంగా మీలాగానే ఒక బిడ్డ కావాలా ఇట్లా వీళ్ళు కొంత వరం ఇచ్చినాడు ఇదంతా కొద్దిగా ఫేమస్ అయిపోయింది ఫేమస్ అయినప్పుడు మళ్ళీ ఆయనకు ఒక పరత ఆయన తెలుసుకోవాలని కోరిక కలిగింది తెలుసుకోవాలని కోరిక కలిగితే ఆయన ఇప్పుడు ఈ మాతాజీ చెప్పే పాయింట్ మీకు ఇక్కడ అంటే మనం స్టోరీ మొత్తం చెప్తాము కానీ పాయింట్స్ ఇక్కడ వస్తుంది మేము చెప్పే పాయింట్స్ సంశోధన సంశోధన అంటే అర్థమవుతుంది కదా రీసెర్చ్ అట్లా వేరే వేరే విషయము తెలుసుకోవడం అట్లా ఈయన ఏం చేసినాడంటే ఫస్ట్ నాస్తికవాదం తెలుసుకున్నాడు <laughs> దేవుడే లేదని చెప్పేసి చిన్నప్పుడే దేవుడిని చూసినాడు కానీ ఇదంతా భగవంతుని ఒక మాయ అనేది ఉన్నాయి కదా అన్ని చోట్ల ఎవరిని వదలదు ఇది తీసిగా ఇది భగవంతుడి సంకల్పం ఏమో తెలియదు నాస్తికవాదం తెలుసుకున్నాడు నాస్తికులు మనకేం కరువు లేదు కదా ఈ ప్రపంచంలో అన్ని చోట ఉంటారు ఆ నాస్తికులంతా మంచిగా మాట్లాడి ఏముందయ్యా ఎవరు చెప్పిందయ్యా చనిపోయిన తర్వాత ఎవరైనా చూసినారా నరకము స్వర్గము వైకుంఠం ఇదంతా ఎవరైనా చూసినారా బాగా తినాలా బెగ్బారో స్టీల్ నీవేమైనా చేసుకో దొంగతనం చేసుకో లేకుండా అడుక్కో లేకుండా ఎవరింటికైనా అడిగినా పర్లేదు దొంగతన చేసినా పర్లేదు ఏమైనా చేసుకో నువ్వు బాగా పప్పులు నెయ్యి వేసుకొని మంచిగా వండేసి మంచిగా తిని ఈ శరీరాన్ని బాగా పెంచుకొనేస్తే ఆ శరీరంలో ఎంత కావాలో అంత సుఖాన్ని అనుభవించి చావాలి ఒకరోజు ఒకరోజు చనిపోతే మళ్ళీ ఏం లేదయ్యా ఎవరు చెప్పింది ఎవరైనా నీ నీ నీ చెప్పు ఎవరైనా చూసినారా నరకలోకం ఎవరైనా చూసినారా ఎవరైనా స్వర్గలోకం చూసినారా ఎవరైనా వైకుంఠం ఉందని ఎవరైనా చూస్తున్నారా లేదు ఎవరైనా మీరు అనుకోండి ఎవరైనా నరకలోకానికి పోయి పోయేసి మనకేమైనా ఫోన్ చేసి చెప్పినారా అయ్యో నేను మన ఇంట్లో ఉన్నన్నా హాస్పిటల్ ఇంకేం పని చేయొద్దని చెప్పేసి ఇంటికి మీరు తెచ్చుకున్నారా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో నేను ఒకరు ఆ కొద్దిసేపు ఉన్న తర్వాత నేను మిమ్మల్ని అంతా చూస్తూ ఉన్నన్నా మీతో మాట్లాడాలని నాకు అనిపించింది కానీ మీతో మాట్లాడలేకపోయినాను ఆ సమయంలో నాకు ఏదో కొత్త దృష్టి వచ్చింది ఆ దృష్టిలో ఏమైందంటే ఆ దృష్టిలో ఒక ఘోరమైన ఇద్దరు వచ్చేసినారు ఇద్దరు వచ్చేసి నా కళ్ళు ముందు వచ్చి నిలబడినారు నిలబడేసి ఆ టైంలో ఒక ముగ్గురు మల్లివరం మృత్తికన్యగా అంటే ఇంకొకళ్ళు కాలం అంటే వాడు వచ్చేసినాడు మృత్తికన్య వచ్చేసి అలా ఆత్మని ఆ శరీరం నుంచి ఆ కనెక్షన్ అంతా ఇప్పేసింది వైర్లు అంతా ఇప్పినట్లు ఈ డబ్బే రకరకాల మన ప్రాణశక్తి నిలబడిన శక్తి ఉంది కదా మొత్తం ఇప్పేసి ఆత్మని అనే టైం యమధర్మరాజు ఆ బ్రహ్మదేవుడు రాసిన టైం చూసేసి ఓకే దీనికి ఇంతే టైం ఇచ్చింది తీసేసి సిగ్నేచర్ పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది ఆమెకు చాలా డ్యూటీ ఉంటుంది వేరే వేరే ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఆమెకు ఎన్నో పనులు ఉంటుంది తర్వాత యమదోతులు వచ్చేసి సరే మీద పని అయిపోయింది ఈమె ఇంకా ఈ డాక్టర్ హాస్పిటల్ ఎట్లా ఒక అనస్థేషన్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ సర్జరీ స్టార్ట్ చేస్తారు కదా అట్లా యమదోతుడు చెప్పిన భ్రమ కాలకన్య ఆత్మకు టై ఇచ్చిన టైంని రిమూవ్ చేసుకున్న తర్వాత ఓకే దీనికి టైం అయిపోయింది ప్రాణం తీసేస్తానని చెప్పేసి ప్రాణం తీసిన తర్వాత ఇంకా ఆత్మ యమదూతుని చూడంగానే భయపడేసి ఇంకెట్టు బయటకు రావాలని అర్థం కాకుండా డెబ్బై రెండు వేల నరాలు తిరిగి తిరిగి తిరిగి తర్వాత నూట ఎనిమిది నరాలు కాడ వచ్చేసి తర్వాత దాంట్లో అట్లే తిరిగి తిరిగి తిరిగి తొమ్మిది తొమ్మిది నవద్వారాల కాడ వచ్చేసి ఫుల్ చీకటిగా ఉండింది అక్కడ నుంచి అట్లే బయటికి ఎట్లా తప్పించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే యమదూతులు అట్లే పాశ మేసేసి బయటికి తీసుకుని వచ్చేసి ఏ కుక్క ఎక్కడ పరిగెత్తుని పోతావు చూడరా నువ్వు చేసిన పనులు అని చెప్పేసి రకరకాల ఆ యవ్వనంలో చేసిన ఆ లీలలన్నీ ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఫ్లాష్ బ్యాక్ లాగా చూపించేసి అయ్యయ్యో ఇదంతా మీరు మీరు చూస్తున్నారా ఇదంతా మీరు రాసుకుని వచ్చినారా అని చెప్పేసి ఈయన చూసి జీవాత్మ చూసి భయపడి ఇంక ఏదో ఒక ఊరు అడవి అంటే అడవి అర్థం కావట్లేదు అక్కడ నుంచి మనకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పినారా అయ్యో నాయన మీకంత ఒక సూర్యుడికే భయపడిపోతున్నారా ఇక్కడ పన్నెండు సూర్యులు దంచుతున్నారా బాబు నిలబడలేకపోతున్నాను దాహం వస్తుందని చెప్పి ఒక దుకాణం లేదు ఏదో ఒక ఒక లీటర్ స్ప్రైట్ బాటిల్ తీసుకోదాము ఒక కోకో కోలను ఒక థమ్సప్ తాగేసి బయలుదేరదామంటే ఒక ఒక షాప్ లేదు పోయే దారులు పోయేదారులను సరి ఎండలు ఎండిపోతున్నానని చెప్పేసి వీళ్ళు వదులుతున్నారు ఆ కొట్టి కొట్టి నడురా త్వరగా నడురా తొడలను కొడతా ఉన్నారు పెద్ద పెద్ద ముళ్ళు గుచ్చుకుంటుంది పాదాలు కడపోయి గుచ్చుకునేసి పైనుంచి బయటకు వస్తూ ఉంది సరే ముళ్ళు తీస్తానని చెప్పేసి ఒక చెట్టు పట్టుకున్నాను ఆ చెట్టు పట్టుకుని ముళ్ళు తీసే లోపల టక టక టక టక టక ఆరు పాములు ఒకేసారి కుట్టింది అయ్యో పాము కుట్టింది అని చెప్పి పరిగెత్తానంటే కింద మంట కూర్చొనంటే కూర్చోడానికి ఇవ్వట్లేదు దాహం వస్తుంది ఏమన్నా తాగడానికి ఏమంటే సరే ఇస్తామని చెప్పేసి ఆ నక్కలు వాళ్ళ కోతిని పట్టుకుని పోయినట్లు ఆ మెడకు తాడేసుకునేసి లాక్కొని తీసుకుని పోయేసి దాహం బాగుందా మళ్ళీ అక్కడ పోయిన తర్వాత తాగుతావు ఇక్కడే తా అక్కడ నీకు తాగిపిస్తారు సపరేట్గా ఉంది అది ఇక్కడే తాగుతావు అక్కడ తాగుతావు అంటే లేదన్నా దాహం చాలా ఎక్కువ ఉంది ఏదో ఒకటి తాగాల ఒక దారి చూపించండి అని కోతిని ఇసిరేసినట్టు పట్టుకుని ఆ తాడు కట్టేసి కోతిని ఏదో పెద్ద బిల్డింగ్ నుంచి కిందకు తోసినట్లు నన్ను పట్టుకుని కిందకు తోస్తారు నన్ను తోసినారు కిందకు తోసేసి అక్కడ చూస్తే ఫుల్ రక్తం ఉండింది ఫుల్ పెద్ద సరోవరంలాగా రక్తం ఉండింది వీళ్ళు పైనుంచి దాము వస్తుంది కదా తాగు ఎంత కావాలంటే అంత తాగు అని చెప్పినారు దాన్ని ఎట్లా తాగుతాము అట్లే నిలబడి చూస్తున్నాను అప్పుడు అన్నారు ఆ రోజు మీరు ఆ ఎన్నో రకరకాల మాంసాల్లో చేపలంతా పట్టుకునేసి ఉప్పు నీళ్ళు కడిగేసి ఆ చెట్లు కింద అక్కడ ఇక్కడ ఆ రక్త నీళ్ళు పాడేస్తున్నారు కదా అదే రక్తం నీళ్ళనైనా అప్పుడు మీకేం పడలేదు రకరకాల దాన్ని వండి తాగినాడే ఇప్పుడు ఎందుకు ఇంత దాహం వచ్చినాడు బాధపడుతున్నావు తాగు తాగు కొద్దిగా తాగేది త్వరగా అని చెప్పేసి చెప్తున్నాడు ఒక సైడ్ నుంచి లేదని చెప్పేసి నేను రిటర్న్ వచ్చిన నా వాళ్ళ కుదరదురా బాబు దాన్ని తాగలేనురా బాబు అని రిటర్న్ వచ్చేస్తే మళ్ళీ నడిపిస్తున్నారు నడిపించి అయ్యయ్యా నాకు ఏమైనా ఇప్పిండారా ఏదో ఒకటి ఇప్పిండ్రంటే వాళ్ళు అంటున్నాడు సరే సరే ముందుకు పోతే ఇప్పిస్తాను చెప్పేసి నీవు రకరకాల తినేసి నీవు అరగించుకొనేసి వచ్చిన మలమూత్రాదులు ఉన్నాయని చెప్పేసి పెద్ద కోనేరు చూపినారు సరే అక్కడ ఏదో తిండి దొరుకుతుందని అక్కడ పక్కన పోతే నవ్వా కంపు అంటే కంపు నిలబడలేకపోయినాను అక్కడ చూపించినారు ఇదంతా నీవు తిని అరగించిందేనైనా తీసుకో ఎంత కావాలంటే తీసుకో ఆకలి అవుతుందంటావు కదా తిన్నుమని అక్కడ తీసుకొని పోయినారు అది వద్దని చెప్పేసి వస్తూ ఉంటే అందరు ఏడ్చి ఏడ్చి ఏడ్చి నడుస్తున్నారు ఒక పెద్ద కొండకు అట్లే లాక్కుండా లాక్కుండా పోయినారు ఇక వీడి వీడి కర్మేంద్రియాలు దేవుడి కోసం ఒక్కసారి కూడా పనిచేయలేదు కాబట్టి వీడు నడవలేకపోతున్నాను నాయన వీడిని ఏం చేయాలో అర్థం కాదని చెప్పేసి ఆ సరే నిన్ను లిఫ్ట్లు పంపిస్తానని చెప్పేసి కొండ పై నుంచి అట్లే ఒకే తన్ను తన్నేసి కొండ కిందకు వరకు అట్లే కిందకు పడి కిందకు పడి నిలబడతా ఉంటే బా తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తా ఏడుస్తూ ఉంటే కూడా కేర్ చేయకుండా వేడి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి దాహము నడవలేకపోతున్నాం ముళ్ళులు అంతేకాకుండా అలసిపోయి కొద్దిగా కూర్చొని విశ్రాంతి తీసుకున్నామంటే మనం ఊర్లో అంత దోమలు కుట్టే విధంగా పెద్ద పెద్ద తేళ్ళు వచ్చేసి కుర్తా ఉందిరా ఒక్క దోమ రెండు దోమకే మనం తట్టుకోలేకపోయినామా ఆ ఊర్లో మీ మన ఊర్లో అట్ట కాకుండా ఇక్కడ చూస్తేనా పెద్ద పెద్ద తేళ్ళు రకరకాల తేళ్ళు వెనక ముందు వెనక ముందు కుర్తా ఉంటే నొప్పి నొప్పి అని అరేస్తూ ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏదో మంచిగా సరే బయలుదేరదామని చెప్పేసి మళ్ళీ బయలుదేరినారు బయలుదేరితే నాయన వేడి తట్టుకోలేను నాయన అని చెప్తా అంటే సరే చల్లటి ప్రదర్శన తీసుకుని పోతాం రామ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కొండ ఎక్కించినారు చ అక్కడ చల్లగుందంటే ఎటువంటి చలి అంటే తట్టుకోలేకపోతున్నాము ఆ చల్లతనము ఎముకలు ఇరిగిపోతుంది ఏమనిపిస్తుంది ఉండే బాడీ అంత స్టక్ అయిపోతుంది అది త్వరగా నడవరా త్వరగా నడవరా అని చెప్పేసి ఇక్కడంతా వస్తూ ఉంటే ఆ కుక్కలంతా కరిచేసి పెద్ద పెద్ద మొసలంత కాలుండే మాంసం పెరిగి అదంతా చేసిన నొప్పి తట్టుకోలేకపోతే దాని మధ్యలో ఆ చలి వాతావరణము మళ్ళీ ఈ నొప్పికి ఆ చలి వేరే తట్టా ఉంది అబ్బా ఉండలేకపోయినాను బిడ్డ సరే అని చెప్పేసి ఏదో చాలామంది గ్యాదర్ అయి కూర్చున్నారు అక్కడ పోయి నన్ను కూర్చోబెట్టినారు నేను నా బిడ్డలంతా తలుచుకొనేసి ఏడిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అన్నారు మేము ఎన్నో సంవత్సరం చేడిస్తున్నాము ఇక్కడికక్కడ అక్కడ కనెక్షన్ లేదు మనం ఏడ్చేం ప్రయోజనం లేదు నీవు ఏడవకు నువ్వు మేము ఎన్నో సంవత్సరం ఏడ్ చేసి మా పాటకు ఉండిపోయినామంటే ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో గట్టిగా అరిచే సౌండ్ వినపడతా అక్కడ ఒక ఆయన అడిగినాము అది ఏమిరా సౌండ్ అక్కడ అని చెప్తే అది అక్కడ నూనెలు ఫ్రై చేస్తూ ఉన్నారు ఎవరును ఆ అరుపులు ఇక్కడ వినిపిస్తూ ఉంది మీరేం భయపడదు మీరు ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే మాత్రం అట్లా చేస్తారు లేకుండా బేరేది ఉంటాయి మీకు అంత అని చెప్తున్నారు అది వినగా నాకు ఇంకా భయం వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు భయపడిపోతా ఉన్నాను మళ్ళీ ఇంకొక చోట గట్టి గట్టిగా ఒక్కొక్కటే కొండపై నుంచి ఇసిరే సౌండ్ లాగా వస్తుంది అరుపులు వినపడుతుంటే అది ఏనుగులను పట్టుకొని ఒక్కొక్కరిని పట్టుకొని కొన్ కొండకు కొడతా ఉన్నారు ఒక్కొక్క జీవాత్మని ఇంత పెద్ద ఒళ్ళిచ్చేసి దేవుడికి వంగకుండా ఇన్నాళ్ళు బతికినవని దేనికి బతికినావు చెప్పు అని చెప్పేసి కాలు పట్టుకునేసి కొండకు కొడుతుంది ఆ జీవిని కొండ నుంచి కిందకు తోస్తున్నారు ఇట్లా రకరకాల వింటే జీవాత్మ భయపడి సస్తా ఉందని చెప్పేసి మీరు ఎక్కడన్నా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా చెప్పినారా నరకంలో ఇట్లంతా జరుగుతుందని మళ్ళీ దేన్ని నమ్మేది ఊరికే నరకం ఉందని చెప్పేసి ఈ అంతా నమ్ముతున్నారా లేదా స్వర్గం ఉందని నమ్ముతున్నారా ఎవరైనా పోయి స్వర్గానికి పోయి పోంగానే రకరకాల మంచి మంచి సువాసన భరితమైన గాలిలు తాగడానికి చల్లటి నీళ్లు తిరగడానికి పుష్పక విమానాలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి తిరగడము ఎవరు కావాలా వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కావలసిన ఆహారం నీకు ఎటువంటి ఆహారం కావాలా నీవు చెప్పు నీవు అనుకున్న ఆహారం అంతా కిందకు వస్తూ ఉంది నీవు అనుకునే రుచి రుచిమైన ఆహారం మొత్తం కిందకు వస్తూ ఉంది నీకు ఏది కావాలో అది తీసుకొని చెప్పేసి ఇంద్రుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి లే ఎవరు మీ మీకు తెలిసిన వాళ్ళు స్వర్గానికి పోయి నన్ను ఉర్వశి కొద్దిగా బిజీగా ఉంది రంబ కొద్దిగా ఫ్రీగా ఉంది మాట్లాడతావని మనతో మాట్లాడిపించినారా లేదు కదా మళ్ళీ ఏం పిచ్చేది పైన పోతే ఏదో స్వర్గం ఉందని చెప్పి లేదు లేదు స్వర్గం వద్దు నరకం వద్దు ఇంకేదో వైకుంఠం ఉందని చెప్పేసి ఏదో రథంలో విష్ణు ఒక దూతలు మనల్ని కూర్చోబెట్టేసి చామర మేపించుకునేసి రథములు వేద గానంలో పాడుతూ మళ్ళీ విరజనది ఇక్కడ మనకు స్నానం చేపించి ఐదు వందల అప్సరాలతోటి మంచిగా అలంకారం చేపించి నిన్ను చూడు ఇప్పుడు దేవుడు నిన్ను పట్టుకుని ఎట్లా ముద్దు పెడతాడు చూడని చెప్పేసి పైకి తీసుకుని పోగానే వేరే వేరే ఒక ఊరు వాళ్ళు ఏ రావా కొద్దిగా కూర్చొని ఇక్కడ ఒక కొద్దిగా మా దగ్గర కొద్దిగా జ్యూస్ తాగేసిపోవా కొద్దిగా అన్నం తినేసిపోతావా రా ఎందుకంటే నీవు పోతా ఉంటావు కదా అక్కడ పోయిన వాళ్ళు ఎవరు కూడా మేము రిటర్న్ వచ్చింది చూడలేదు కాబట్టి పోయే ముందే మన దగ్గర ఏమైనా తినేసి రారా తినేసి పో తినేసి పో అని చెప్పేసి విష్ణుదూతలకు చెప్పుకుని అయ్యో భగవంతుని చూ చూడడానికి పోయి బిడ్డ కదా మా దగ్గర కొద్దిసేపు కూర్చోబెట్టండి కొద్దిగా సేవ చేసి పంపిస్తాం మేము ఎందుకంటే ఒక్కసారి మీరు తీసుకుని పోతే మీరు అక్కడ నుంచి ఎవరు తీసుకుని వచ్చింది మేము చూసింది లేదు తీసుకుని పోతా ఉంటారు రోజుకి ఎంతోమందిని తీసుకొని పోతా ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఒకసారి పోయిన తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు కానీ మళ్ళీ వెళ్ళి దర్శనం మాకు దొరకదు కొద్దిసేపు ఇక్కడ కూర్చోబెడితే ఏదో ఆ బిడ్డ కొద్దిగా మేము పాలో పండ్లు ఏదో ఇచ్చేసి మా జీవితం ధన్యం చేస్తాం చెప్పి వేరే వేరే లోకలు ఉండే వేరే వేరే మనుషు వేరే వేరే సిద్ధ చారణ విద్యాధర కిన్నర కింపురుష వీళ్ళంతా వచ్చేసి సేవ చేయాలా సేవ చేయాలని చెప్పి ఆశతోటి అట్లా పోతా ఉంటే ఇంద్రలోకంలో ఇంద్రుడు కూడా కొద్దిగా బయటకు వచ్చేసి ఏ సచి సచి చూడు చూడు వైకుంఠానికి పోయే క్యూ చూడు ఎంతమంది పోతున్నారు చూడు దేవదూతలు తీసుకుని పోయే స్టైల్ చూడు విష్ణుదూతలు ఎంత ప్రేమంలో వాళ్ళు తీసుకుని పోతున్నారని చెప్పేసి ఎవరైనా మనకు వైకుంఠకు పోయిన వాళ్ళకి చెప్పినారా లేదు ఏం ఆధారం ఇన్ని అన్నిటికీ ఏం ఆధారము గురు సాధు శాస్త్రం ఈ మూడే ఆధారం అది తప్ప మనకు వేరే ఏమీ దొరకట్లేదు అన్ని పురాణంలో దేవుడి గురించి ఉన్నాయి అన్ని శ్రీమద్ భాగవతంలో ఏ పురాణం తీసుకున్నా కానీ కొద్ది కొద్ది నరకం గురించి కూడా ఉంది ఇటువంటిది ఒక లోకం ఉందయ్యా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది ప్రతి ఒక్క పురాణం కూడా చెప్తా ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఉంది అది కానీ ఇది వచ్చేసి చాలా ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉంది తిరుమలి శాడు వారు అంత పెద్ద పర్సన్ చక్రము భగవంతుని ఒక చక్రం ఆయన ఆయన వచ్చేసి నాస్తికవాదం ప్రమోట్ చేస్తాడు నాస్తికవాదం గురించి చెప్తాడు మాట్లాడతాడు ఎవరయ్యో చెప్పింది చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది చనిపోయిన తర్వాత ఒక ఇట్లంతా అడుగుతారు మనని అదంతా ఏమీ లేదని చెప్పి దాన్ని తెలుసుకున్నాడు కానీ శరీరం పాతగవుతా ఉంది ఎంగేజ్లు మనకు అర్థం కాదు కదా ఎంగేజ్లు అందరూ ఏముందో ఊరికే వీడికి పిచ్చి టైం వేస్ట్ చేస్తుంటారు అనుకుంటారు కానీ ఏజ్ దాడితే దాడితే కొద్దిగా భయం అనేది వస్తుంది జ్వర అనేది వస్తుంది ఏమైనా ఒక ఫస్ట్ సర్వెంట్ దూతి ఆమె ఒక సర్ ఇది ఆమె అంతా మన బాడీలో ఎంటర్ అవుతుంది ఓల్డ్ ఏజ్ వస్తుంది కొద్ది కొద్ది ప్రాబ్లం రోగాలు వస్తాయి కొద్ది కొద్దిగా అనుభవం అవుతుంది ఈ శరీరం ఇంకా ఎక్కువ రోజు ఉండదు మన పని పని అయినట్టే కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది బాడీలో మార్పు అనేది కలుగుతుంది వయసు వచ్చినప్పుడు అట్లా ఆకలి దెబ్బలు తర్వాత రకరకాల బాధలు మనస్సుకు అప్పుడు ఆయనకు అనిపించింది ఇది ఇది దీంట్లో ఏదో ఒకటి ఉంది ఇది నిజం కాదు ఇది యాక్చువల్ చెప్పాలంటే ఈ నాస్తికవాదం అనేది సత్యం కాదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు నాస్తికవాదాన్ని వదిలేస్తాడు ఇది ఊరికేనే దీంట్లో సారం లేదు ఇది నిస్సారం ఇది తప్పు ఇది శాస్త్రం లేదు దేవుడు అనేవాడు ఎవరో ఒకడు ఏదో ఒకటి ఉంది ఈ ప్రపంచంలో తెలుసుకోలేసిందని చెప్పేసి తర్వాత బౌద్ధ మతం బౌద్ధ మతం కూడా పోతాడు అక్కడ ఎన్నో సమస్యలు నేర్చుకుంటాడు బౌద్ధ మతం బౌద్ధ మతము జైన మతం నేర్చుకుంటాడు జాగ్రత్త కుండల ఏ జీవికి అన్యాయం చేయకూడదు ఆ నీళ్ళు తీసుకుని వచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు ఎన్నో క్రిములు ఉంటాయని చెప్పేసి మళ్ళీ దాన్ని బావిలు వేసేసి ఆ గుడ్డని మళ్ళీ బావిలు దాన్ని ముంచేసి ఆ జీవినికి రిటర్న్ బతుకని చెప్పేసి నీళ్ళకి పంపించడం జైనులు అహింస పరమ ధర్మ రకరకాల వాళ్ళ ఫిలాసఫీ ఉంది కదా అదన్నీ తెలుసుకున్నాడు తర్వాత మాయవాది తెలుసుకున్నాడు ఏం లేదు మనం దేవుడు ఆయన దేవాది దేవుడు ఆయన ఉంటాడు మనం అందరు దేవులే దేవుడు కొత్తగా ఏమేమి బయట ఎక్కడో అక్కడ వైకుంఠంలో లేకుండా ఇంకేదో లోకంలో అంత లేదబ్బా మన అందరు దేవుడు మనకి ఏమైందంటే అవిద్య అని ఒక మాయ కప్పేసింది అవిద్య అని మాయ కప్పేసిన వల్ల మనం దేవుడని మనం మర్చిపోయినాం మాయవాదులు చెప్పే విధానం దేవుడని మనం మర్చిపోయినాం అందువల్ల మనకేమంది ఈ అవిద్యను తీసేస్తే మనం దేవుడని తెలిసిపోతుంది ఈ దేవుడని తెలిసిపోయిన తర్వాత మనకు పండగ అట్లా మనందరు దేవులు మనం దేవు ఒక దేవుడి దగ్గర నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళందరూ మనం మళ్ళీ కలిసిపోతాం అందరూ ఒకే దాంట్లో ఐక్యమైపోతామని చెప్పేసి మాయావాదుల ఒక సిద్ధాంతం ఉంటుంది మన అందరి దేవులు కానీ ఆయన అనిపించింది మనం అందరు దేవులు అయితే ఎందుకురా ఇన్ని రోగాలు వస్తాయి దేవుడికి ఈ రోగాలు వచ్చి చచ్చిపోయేదంతా ఏమైనా ఉందా దేవుడికి ఈ రోగాలు ఎక్కడి నుంచి ఇన్ని బాధలు ఎక్కడి నుంచి అవిద్య సరే సరే తెలుసుకో తెలుసుకుంటే నీకు బుద్ధి రావాలి కదా సరే నేను నీ నేను ఈ జీవి నేను ఇది కాదు నేను దేవుడు అని చెప్పేసి ఎంతసేపు కూర్చోడానికి అవుతాయి నేను దేవుడు అంత ఇంక ఏదైనా పాము వచ్చినప్పుడు లేకుండా ఒక పిచ్చి ఏనుగు వచ్చినప్పుడు నేను దేవుడు అని చెప్పేసి కూర్చేస్తే ఆ ఏనుగు వదిలేస్తాయి రెండు ముక్కలు చేసి పడేస్తాయి మనని సో ఈ దేవుడిని చెప్పుకోవడానికి మనం ఎక్కువ రోజు ఉండలేము అది ఎట్లా ఉంటారో నాకు అర్థం కాదు చాలామంది మాయవాదులు ఉంటారు అరే బాధలు వచ్చినప్పుడు ఏదైనా ఒక తట్టుకోలేని పరిస్థితిలో మనం ఎవరినైనా ఒక దగ్గర పోవాలా కదా దేవుడా నన్ను రక్షించని మాట రావాలా కదా నీవే దేవుడైతే ఎవరికి చెప్పుకుంటావు ఏదో నేను ఇంజక్షన్ ఇచ్చి పొడిచినప్పుడు అనే కానీ ఆ అని చెప్పాలంటే కూడా ఒక దేవుడి పేరు రావాలి కదా నీ నోట్లు నీవు ఏ దేవుడే నీవే దేవుడైతే ఈ బాధలంతా ఎట్లా నీవు అనుభవించగలుగుతావు నీకు ఎట్లా దీన్ని తట్టుకోగలుగుతావు ఈ ప్రపంచాన్ని కానీ దేవుడు అనేది ఒకటే వేరేనే ఉంటాడు మనం వేరేగానే ఉంటాడు దేవుడు అనేది మనం ఎప్పుడు మనము ఉపాయం భేదమేవచ్చు అని చెప్పేసి అత్తిగిరి స్వామి వచ్చేసి కంచి వరదరాజ స్వామి ఒకసారి తిరుకచ్చిన మీకు చెప్తారు ఆ క్లాస్ వస్తుంది పెంపుల రాసేపులు వస్తాయి అది కూడా అప్పుడప్పుడు చెప్తాను అట్లా మనము దేవుడు ఒకటే కాదు దేవుడు దేవుడే మనం ఎప్పుడు ఒక దాసులే అట్లా ఈయన ఈ మాయవాదం తెలుసుకున్నాడు తర్వాత కొన్ని ఐక్యమతం తెలుసుకున్నాడు లేదు లేదు మనం అందరు దేవుడి దగ్గర ఐక్యమైపోతాం కలిసిపోతాం కలిసిపోతాం అని చెప్పేసి ఏం కలిసిపోయేది మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకునేసండి ఒక గ్లాస్ పాలు తీసుకునేసండి ఇప్పుడు పాలు నా నీళ్లు పోసండి నీళ్ళు నా పాలకు పోసండి ఏం చెప్తాం మనము వాళ్ళ ఫిలాసఫీ ఏమంటే అది పాలు వచ్చేసి ఈ నీళ్ళు వచ్చి ఆ పాలు ఐక్యం అయిపోయింది అని చెప్పేసి అది నిజంగా వైష్ణవ తత్వాలు దాన్ని ఏం చెప్తారు పాలు వచ్చేసి ఆ నీళ్ళు ఐక్యమయ్యేది కాదు పాలు నీళ్ళు కలిసినప్పుడు పాలు వృద్ధి అయిపోయింది కొద్దిగా నీళ్ళు పాలు అయింది కానీ రెండు గ్లాస్ అయింది కదా ఐక్యమైందంటే ఒక గ్లాసుకి ఇంకొక గ్లాస్ పోస్తే అది దాంట్లో కలవాలి అది కలిసి ఒకే గ్లాస్ అయిపోవాలా అట్లా కాదు అది అది రెండు గ్లాసు ఉంటుంది ఒక గ్లాస్ పాలకు ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే ఇప్పుడు నాకు రెండు గ్లాస్ నీళ్ళు పాలు దొరుకుతాయి కాబట్టి ఈ ఐక్యమతానికి కూడా వాల్యూ లేదు భగవాన్ దగ్గర ఐక్యం అవడం ఐక్యం అవడం ఐక్యం ఏదైనా ఒక వర్డ్ వైష్ణవ సిద్ధాంతంలో లేదు మనకు వృద్ధి అవుతుంది రెండు రెండు అయింది ముందు ఒక గ్లాస్ ఉండింది ఇప్పుడు రెండు అయింది అంతే మనది ఎప్పుడైనా ద్వైతమే నీవు నీవే మేము మేమే అంతే మనం ఎప్పుడు దాసులేని అని చెప్పేసి ఇట్లా ఈయన తెలుసుకున్నాడు ఇది కూడా ఆయనకు నచ్చలే ఈ బౌద్ధము బౌద్ధ గురించి బాగా రీసెర్చ్గా సంశోధన కదా చెప్పేది ఆ బౌద్ధ మతం గురించి దీని గురించి జైన మతం గురించి మాయవాదం గురించి నాస్తికం గురించి అన్నీ తెలుసుకొని దీంట్లో ఏ దాంట్లో సారం దొరకలే ఆయన పుణ్యానికి ఒక శైవుడు దొరికినాడు ఇంకా శివుడు గురించి విని విని విని విని పెద్ద శివభక్తుడు అయిపోయినాడు శివవాక్కారని చెప్పేసి ఆయనకు ఇది వచ్చేసింది ఎక్కడంటే అక్కడ శివవాక్యాలు అయిపోయినాడు ఎక్కడంటే అక్కడ ఒళ్ళంతా రుద్రాక్షలు ఒళ్ళంతా విభూతులు జడ కట్టుకున్నాడు తలకు పెద్ద జడ కట్టుకున్నాడు మంచిగా రుద్రాక్ష వేసుకున్నాడు ఏకముఖి రెండుముఖి మూడుముఖి పంచముఖి ఏడుముఖి గణేశుడు తర్వాత గౌరీ శంకర్ రకరకాల ఒళ్ళంతా రుద్రాక్షలు కట్టుకున్నాడు ఎక్కడంటే అక్కడ విభూతులు ఇక్కడ ఒక పెద్ద శివలింగము దానికి ఒక వెండి కవచము దాని అంత మెడలు కట్టుకుని తిరుగుతున్నాడు తిరుమలసే ఆళ్వారు ఇది పెద్ద శివభక్తుడు లాగున్నాడు ఈయన శివ ఊరంతా మార్చుకున్నాం ఊరంతా మార్చినాడు ఊరంతా మార్చినాడు ఈ పెద్ద శివభక్తి భక్త ప్రచారం చేస్తున్నాడు శివుడి పైన మంచిది వచ్చేసింది శివుడే దేవాది దేవుడు అని చెప్పి బలమైన నమ్మకం వచ్చేసింది పెద్దగా ఊరినంతా మార్చుకున్నాడు ఊరంతా ఎక్కడ చూస్తే అక్కడ శైవులు తిరుగుతున్నారు మొత్తం త్రిపుండ్రలు అన్ని చోట్ల విభూతులు మొత్తం పూసుకొనేసి పూసుకొనేసి తిరుగుతున్నారు ఈయన ఒక ప్రభావము ఆ సందర్భంలో పేయి ఆళ్ళవారు చూస్తారు ఏదో ఏదో పనికిరాని వాడైతే వదిలేయచ్చు ఇంత చదివేసి ఇన్ని జ్ఞానాలుండి ఈయన పోయిపోయే ఒక ఏరు సుప్రీం అని తెలుసుకోలేకపోయినాడా దేవాది దేవుడు ఎవరని తెలుసుకోలేక ఈయన జ్ఞానం అంతా వ్యర్థం అవుతుంది అని చెప్పేసి ఆయనకు బాధ మనకు కూడా అనిపిస్తుంది చూడండి ఏదో ఒక వేరే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ మనకు సంబంధం లేదు వేరే ధర్మం వాళ్ళు వాళ్ళ గురించి మనం పట్టించుకో మనకు వేరే వాళ్ళని కన్వర్ట్ చేయాలా వాళ్ళని మార్చాలని మనకు అనిపించదు మంచి చదివిన పిల్లలు మంచి జ్ఞానం ఉండేవాళ్ళు ఏ పనికిరాంది ఒక ఫిలాసఫీని పట్టుకొని అదే సత్యం అని చెప్పేసి దాని వెనకాల పోతే మనకు బాధ కలుగుతుంది అప్పుడు మనం ఏదో చెప్పాలనుకుంటాం అదే మనకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు డిబేట్ చేయాలా ఇంకొకళ్ళ దగ్గర పోయి మీ మీ ధర్మము అబద్ధము మీ మతం అబద్ధము మాదే ధర్మం శ్రేష్టము మనం అవసరం లేదు వాళ్ళ దగ్గర పోయి ఆర్గ్యుమెంట్ చేసే అవసరం లేదు మనకు తెలుసు చాలు మీకు ఒక స్టోరీ చెప్తాను మీకు అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక గాడిద ఉండింది ఆ గాడిద గాడిద గడ్డి గడ్డి తింటా ఉంది గడ్డి తింటా ఉంటే పక్కనే పులి ఉండింది ఆ పులిని పులి పులితో మాట్లాడుతోంది ఆ ఊర్లో మంచి స్ట్రిక్ట్ రూల్స్ అంతా ఎవరు అట్లా పులి అంతా పోయి టకటక పోయి తినడానికి అంత లేదు ఊరికేనే స్ట్రిక్ట్గా రూల్స్ ఉంది ఆ గడ్డి తింటుంటే గాడిద గడ్డి తింటూ ఆ పులిని చూసింది పులితోటి అన్నింది ఇప్పుడిప్పుడు ఈ గ ఇప్పుడు నువ్వు చూస్తున్నావా ఈ గడ్డిలంతా ఒక నీలపు రంగులు ఉన్నాయని చెప్పేసి అన్ని గడ్డిలు బ్లూ కలర్ ఉన్నాయని చెప్పేసి పులి అనింది ఎవరు నీకేం పిచ్చి పట్టిందా అన్ని గడ్డిలంతా పని గ్రీన్ కలర్గానే ఉంది ఏది కూడా నీలపు రంగులు లేదు అన్ని గ్రీన్గా ఉంది నీ ఏదన్నా నెక్స్ట్ టైం మన మన రాజుకు చెప్పేసి వెటనరీ ఆ డాక్టర్ వాళ్ళని పిలిపించి నీ కళ్ళు చెక్ చేపించుకో ఏదో ప్రాబ్లం ఉంది కళ్ళలో నువ్వు చెక్ చేపిస్తు అని చెప్పేసి లేలే నీకు పిచ్చి పట్టింది గడ్డి అంతా ఇప్పుడు నీలపు రంగులే ఉన్నాయి ఏది కూడా గ్రీన్ కలర్గా లేదు అని నీలపు రంగులే ఉంది అని చెప్పేసి ఈ గాడిద చెప్తా ఉంది పులి చెప్పింది నీకు కళ్ళు కనపడట్లేదు బాగా చూడు ప్రతి ఆకు ప్రతి చెట్లు కూడా పచ్చగా ఉంది ఏది అడవి అంత నీలపు రంగులో లేదు నీకు ఇదిగా ఉంది గ్రీన్గా ఉంది అన్ని ఏది కూడా బ్లూ కలర్గా లేదని చెప్తా ఉంది అట్లా వీడు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఈ గాడిద వచ్చేసి బ్లూ అని చెప్తా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అని చెప్ పులి వచ్చేసి గ్రీన్ అని చెప్తా ఉంది సరే మన రాజు ఉన్నాడు కదా రాజు దగ్గర పోయి అడుగుదామని చెప్పేసి అడవికి ఒక రాజు ఉన్నాడు అంటే సింహము సింహ దగ్గర పోయింది పులిని పోయింది గాడిద పోయింది సింహంకు రాజుల వరకు దండవాత ప్రణామాలు సాష్టాంగ ప్రణామాలు అంతా చేసింది ఆ గాడిదను చేసింది పులిని చేసింది ఏం చెప్పండి మీకేం ప్రాబ్లం అని చెప్పింది ఈ నేను తినడానికి వచ్చినాడా లేకుండా నీవు ఆయన తినడానికి పోయినావా ఏం ప్రాబ్లం చెప్తే లేదు లేదు మాకు అదంతా ఏం ప్రాబ్లం లేదు మా ఇద్దరి మధ్య ఒక మాటలు వచ్చింది ఏమబ్బా అని చెప్పేసి నేను అనేది ఈ నేను గాడిద చెప్పింది ఈ మధ్య మన అడవి అంతా బ్లూ కలర్గా ఉంది చెట్లు అన్నీ బ్లూగా ఉంది ఆకు అన్ని బ్లూ కలర్గా ఉంది అని చెప్పేసి నీవేం చెప్పినావని పులిని అడిగింది పులి అనింది నేను ఉండేది ఉండే విధంగా చెప్పినానయ్యా అది ఏది కూడా బ్లూ కలర్ లేదు అన్నీ గ్రీన్ అని చెప్పాను అని చెప్పేసి అయితే గాడిద గాడిదని మళ్ళీ సింహం చూసింది ఏ మీ అభిప్రాయం ఏమంటే అదే ఆయన తప్పు చెప్తున్నాడు ఆయన ఇట్లా వదిలేస్తే ఊరంతా మార్చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి అందుకు మేము మీ దగ్గరకు వచ్చినామంటే పులి అనింది అవును ఇది సింహం అనింది అవును నిజంగానే ఎవరు అక్కడ అని చెప్పేసి ఈ పులిని బంధనంలో పెట్టండి అనింది పులిని వచ్చి గేజులు పెట్టేస్తున్నారు పులి పంజరం లోపల కూర్చొనింది గాడిదని సరే నీ పో అని చెప్పింది సింహం నీ పోరా బాబు అని చెప్పేసి గాడిద పోయింది ఒక ఇప్పుడు అర్థమైందా గడ్డి ఏ రంగులు ఉన్నాయని చెప్పేసి అంత చెప్తే నీకు అర్థం కాలే అప్పుడే చెప్పినాను వద్దు వద్దు అని చెప్పేసి ఇప్పుడు నేను లోపల కూర్చో నీకేదో రెండు కోడి తీసుకుని వస్తాడు ఆడు రోజు అని చెప్పేసి ఇంకా దాంతో ఎగతాలు చేసుకుని పోయింది గాడిద గాడిద పోయినప్పుడు సింహం అట్లా తిరుగుతోంది ఈ పులి ఏదో ఇంకెక్కడ తిరగలేక లోపల కూర్చొనింది సింహము అటు ఇటు పోతా ఉంటే పులి పిలుస్తుంది అన్న నేను ఏం తప్పు చెప్పినానన్నా ఉండింది కదా చెప్పినానన్నా నేను గడ్డిలన్నీ బ్లూ గ్రీన్ కలరే కదా నాన్న ఇది అన్న నువ్వు ఎందుకన్నా నన్ను ఇక్కడ లోపలేసినావంటే ఆ సింహం చెప్పింది గడ్డిలన్నీ గ్రీన్ కలర్ అని నాకు తెలుసు అడవి అన్నీ గ్రీన్ కలర్ అని అది కూడా నాకు తెలుసు పోయి పోయి ఈ గాడిదతోటి డిబేట్కి దిగినావు కదా దానికోసం నేను జైలు వేసినానని చెప్పేసి ఈ గాడిదతోటి అది గాడిద అప్పుడే వదిలేసిపోయి ఉండొచ్చు అది పోకుండా ఏదో ఊరంతా తెలుసు జంతువులకు ఈ ప్రతి ఒక్క జంతువుకు తెలుసు ఈ అడవి అనేది పచ్చగానే ఉంది ఆకులన్నీ పచ్చగా ఉంటాయి చెట్లన్నీ పచ్చగా గ్రీన్ కలర్గా ఉందని చెప్పేసి అందరికీ తెలుసు ఆకంత గ్రీన్ కలర్గా ఉందని చెప్పి ఊరంతా తెలుసు కానీ ఇది నీవు పోయి ఆ గాడిదతోటి ఎందుకు ఆర్గ్యుమెంట్ దిగినావు అంత బుద్ధి లేదా నీకు దానికోసం నీ కొద్ది బుద్ధి రాని చెప్పి నేను జైలు వేసినానని చెప్పేసి సింహం చెప్తే దానికి అర్థమైపోయింది తప్పు నాది కాదు పోయి పోయి వాళ్ళు పనికిరాని వాళ్ళ దగ్గర మాట్లాడని పోయిందానికి నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పేసి అట్లా మనం కొన్ని పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి మనము మన దేవుడు మన దేవుడే కరెక్ట్ మీ దేవుడు అపదం అని చెప్పే అవసరం లేదు వాళ్ళని అట్లే ఒక ఇది గాడిదని చెప్పేసి వదిలేసి మనవాళ్ళు ఉన్నారు ఎంతోమంది మనవాళ్ళే ఏది దేవుడు ఏ దేవుడికి నైవేద్యం ఎట్లా పెట్టాలా దేవుడు దేవుడు అని పేరు చెప్పేసి ఆ గంగమ్మ జాతరకంతా ఒక్కొక్కసారి చూస్తే ఎన్ని కోట్లకు వస్తారు ఎంత ఎంత పాపం వస్తాయి ఎంత ఒక కోడి రక్తం పోయేదో చూస్తేనే మనకు బాధ కలుగుతుంది అటువంటి వాళ్ళకి కావాలంటే నాయన ఇది కాదు నాయన వర్షిప్ అంటే దీని ఒక తమోగుణ పూజ అంటారు సత్వగుణ పూజ అనేది ఉన్నాయి విష్ణు అని ఒక దేవుడు ఉన్నారు అటువంటి వాళ్ళకు ఈ ప్రచారం చేయాలి కానీ అది ఏదో పనికిరాని వాళ్ళని పిలిపించుకునేసి వాళ్ళు మన గురించి చెడుగా చెప్తారని మనం వాళ్ళ గురించి చెడుగా చెప్పడానికి పోయి అదంత అవసరం లేదు ఎందుకంటే మనది ఏది కరెక్ట్ అని మనకు తెలుసు మనకు ఏది మన ఏది నిజమని మనకు క్లియర్గా తెలుస్తాం ఎట్లా పులికి తెలుసు కదా అది పచ్చగా ఉందని చెప్పేసి ఆ గ్రీన్ ఉందని చెప్పి పులి క్లియర్గా తెలుసు అన్ని గడ్డిలు గ్రీన్గా ఉందని చెప్పేసి పులికి తెలుసు ఆ పులి పోయి ఆ గాడిదతోటి పోయి ఆర్గ్యుమెంట్ చేసే అవసరం లేదు పనికిరాని వాళ్ళతోటి మనము డిబేట్కి దిగకూడదు ఆయన కూడా కొద్దిగా క్వాలిఫికేషన్ ఉందని చూసి వాళ్ళ దగ్గర పోయి మనము మాట్లాడాలి అట్లా ఈయన చూస్తున్నాడు పేయాళ్ళు వారు చూస్తున్నాడు ఇంత మంచి పిల్లోడు ఇన్ని చదివినాడు ఇన్ని చదివేసి శివుడే గొప్పవాడని చెప్పేసి శివుడు వెనకల తిరుగుతున్నాడా వీడిని ఎట్ట ఒకటి మార్చాలని చెప్పేసి ఇద్దరు ఒకే ఏరియాలో ఉన్నారు పేయాడవారు ఏం చేస్తారంటే పేయాడవారు గురించి మళ్ళీ చెప్తుంది పెంపుళ్ళే అప్పుడు మాట్లాడదాం ఆయన గురించి ఆయన ఏం చేస్తాడంటే ఒక చెట్టు ముక్కని తీసుకుని వస్తాడు చెట్టు ముక్కని తీసుకుని వచ్చేసి పెద్ద గుంత తవ్వేసి చెట్టుని తల కిందగా నాటేస్తాడు వేర్లంతా పైన ఉంది చెట్టు దాకంత కింద ఉన్నాయి ఈయన చూస్తున్నాడు తిరుమల శాళ్వారు ఈ ముసలి ఈయనకి ఏం పిచ్చి పెట్టింది ఎవరన్నా చెట్టు ఇట్ట నాటుతారా అని చెప్పేసి మళ్ళీ ఈయన చూస్తే శివభక్తుడు తిరుమల శాళ్వారు ఈయనేమో వెయ్యి ఆళ్వారు ఊరితో పుండ్రాలు ధరించి శ్రీ చూర్ణం ధరించి పెద్ద శ్రీ వైష్ణవుడు సరే ఇద్దరు ఒకరొకరు చూసుకున్నారు ఈయన పోయి వీటితోటి ఏంది మాట్లాడతాము ఈయన మన సంప్రదాయం కాదులే అని చెప్పేసి తిరుమల సేవలు చూసి కూడా అటు వెళ్ళిపోయినాడు ఈయన దానికి ఇంకా కొంచెంమంది రెచ్చగొట్టాలంటే ఎట్లా మనల్ని రెచ్చగొడతారు కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమనిపించదు మనం పాత బ్లేడ్ అంటాం చూడ ఎంత కోసినా కానీ వీళ్ళకి ఏమనిపి అట్లా కొన్ని కేసులు ఉంటాయి అట్లా తిరుమలేస్తే ఆళ్వారిని రెచ్చగొట్టాలని చెప్పేసి పేయి రెడీగా ఉన్నారు ఈయన ఈయన మాట్లాడికి రప్పించాలి ఇక్కడ అప్పుడు మాట్లాడదాము ఊరికి ఆర్గ్యుమెంట్ చేయలేము కదా ఈ చెట్టును ఉల్ట నాటేసి తల కింద నాటేసినాడు వేర్లంతా పైన ఉన్నాయి ఆకు అంత కిందకు పెట్టేసినాడు అంతేకాకుండా ఒక కుండను తీసుకున్నాడు ఒక కుండ దాన్ని తీసుకునేసి దానికి ఒక వంద బెజ్జలు పెట్టేసినాడు వంద బెజ్జలు పెట్టేసి అక్కడ నుంచి బావి నుంచి నీళ్ళు తీసుకుని వస్తా ఉన్నాడు ఆ దాన్ని నీళ్లు ఈ చెట్టు ఇక్కడ వచ్చేప్పుడు ఆ చిల్లులతోటి మొత్తం పోతా ఉంది ఒక చుక్క నీళ్ళు ఇక్కడ రావట్లేదు తిరుమల స్థలం అక్కడ నుంచి చూస్తున్నాడు మండిపోతుంది ఈయన చేసే పనులు చెట్టేమో ఉల్ట నాటేసినాడా అదొక పిచ్చి దాని మధ్యలో ఈ నీళ్ళను వచ్చేసి కొత్త బెజ్జలు ఉండే కుండలతోటి నీళ్ళు పట్టుకుంటూ వస్తున్నాడు దాంట్లో వంద బెజ్జలు ఉన్నాయి ఆ చిల్లులు మొత్తం కారత పోతా ఉంది ఒక చుక్క నీళ్ళు దాంట్లో ఉండట్లేదు ఈయన ఇంకా చూసి చూసి ఓర్చుకోలేక ఈయన కావాలని చెప్పి ప్రతిరోజు మూడు పొట్టట్లే చేస్తున్నాడు ఈయన వచ్చేసి అక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేస్తున్నాడు కానీ ఈయన చేసే పని తిరుమల శాలవారు తట్టుకోలేకపోతున్నాడు ఈ పిచ్చివాడిని ఎట్టో ఒకటి ఇటు మన సంప్రదాయానికి రప్పించాలని చెప్పేసి పెయ్యాళ్ళవారు ఆయన ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అని జపం చేస్తూ దేవుడా వీడు మన సొమ్ము ఇది నీ సొమ్ము ఎక్కడొచ్చి పడింది దీన్ని ఎట్టొక్కడు నీవు తీసుకోవాలి నాకు తెలివిచ్చే వీడిని పిలిపించే తెలివిచ్చే అని చెప్పేసి ఈయన ఇక్కడ జపం చేస్తున్నాడు ఇద్దరుకా చెట్టు ఒకటి అడ్డు ఆ చెట్టుకు ఈయన ఉల్టగా పెట్టడము దానికి నాటడము రోజు ఆ వేర్లు చూడడము ఈయనకు దాన్ని చూస్తే మండిపోతుంది ఈ వేర్లతో ఫ్లవర్ వస్తుందా ఏదైనా వేర్లతో పండ్లు కొన్ని కాయలు వస్తాయి చెనకాయలు అంత వస్తాయి అది కూడా ఉల్ట నాటాలి కదా అది భూమిలో ఉండాలా ఇది ఏమ్రా ఇంత పిచ్చివాడు ఉండారా వీడికి ఒక కృషి గురించి కొద్ది కూడా జ్ఞానం లేదు ఆకేమో కింద ఉంది వేర్లేమో పైకి ఉంది ఆ వేర్లకు పైకి నీళ్ళు పోస్తున్నాడు ఆకులన్నీ కుళ్ళిపోతుంది కింద మట్టి లోపల అది మంచి రసాయనికం అవుతుంది కానీ గొబ్బరం అవుతుంది కానీ ఇది ఏం చెట్టు పెరుగుతుంది దీనికి ఏం పండ్లు వస్తాయి దీన్ని ఏమి అనుభవించబోతున్నాడు చెప్పేసి ఆయన ఓం నమ శివాయ ఓం నమ శివాయ జపం చేస్తూ చూస్తూ ఉన్నాడు ఈయన్ని చూసి చూసి చూసి తట్టుకోలేకపోయినాడు ఒక్కరోజు ఒక రోజులో దగ్గరకు వచ్చేసినాడు తిరుమల శాళ్వారు దగ్గరకు వచ్చేసి ఈయన బెజ్జలు ఉండే ఆ కుండలతో నీళ్ళు పట్టుకొని ముళ్ళంతా నీళ్ళు తడిచిపోయి దూతి అంతా తడిచిపోయి ఆ తిరుమండ అంతా తడిచిపోయి వస్తూ ఉన్నాడు చుక్క నీళ్ళు కింద చెయ్యి అడ్డుంది కాబట్టి ఆ చెట్టు ఆ కుండల్లో కొద్దిగా నీళ్ళకు బ్లాక్ ఉంది ఆ కొద్దిగా నీళ్ళు మిగులుతాయి ఒక కుండ పెద్ద తీసుకుని వస్తున్నాడు అది మొత్తం అక్కడ లాగా ఆ బావి నుంచి వచ్చే పొలాలు మొత్తం తడిచిపోయి కొద్దిగా నీళ్ళు మిగులుతాయి ఆ చెట్టుకు పోస్తూ ఉన్నాడు ఉల్టేసుకునేసి ఇంకా తట్టుకోలేక తిరుమల సెల్వారు అడిగినారు ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందా లేకుండా నీ మూడుడా నీకు ఏమైంది ఏమి ఇట్లా చేస్తున్నావు ఇటువంటి పనులు ఏం చేస్తున్నావు ఇది ఏం బుద్ధి నీకు నేర్పించింది ఎవరు నేర్పించిందంటే ఆయన అంటే పిచ్చి పట్టింది నాకు కాదు నీకు పిచ్చి పట్టిందని పిచ్చోడ్లాగా చేస్తున్నాడు వేరే మళ్ళీ నాకు పిచ్చి పెట్టింది అంటున్నాడు అని చెప్పేసి అది ఇంకా కోపం వచ్చేసింది ఇంకా మా ఆర్గ్యుమెంట్కి దిగేసినాడు అవునయ్యా దీన్ని ఉల్ట నాటిందే తల కిందకి నాటేసినావు ఎప్పుడైనా మూలానికి నీళ్ళు పోయలే కానీ ఇట్లా పైకి నీళ్ళు పోస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అని చెప్పి మాటలు దిగేసినాడు తిరుమల శాళ్వారు పెయ్యాళ్వారు అంటాడు నీవు చెప్పింది కరెక్టేనా నీవు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావు కదా మూలానికి కదా నీళ్ళు పోయాలా మళ్ళీ నీవెందుకు మూలానికి నీళ్ళు పోయకుండా ఎక్కడెక్కడో నీళ్ళు పోతున్నావు ఉండే ఆకుకు దీనికి దానికి నీళ్ళు పోతున్నావు అంటే ఆయన ఇంకా శ్లోకం తీసుకున్నాడు <laughs> ఉన్నాయి కదా శాస్త్రంలో <laughs> చెట్టుకు ఎక్కడ మూలానికి నీళ్ళు పోయేలా ఆకు కదా నీళ్ళు పోస్తే ఏం ప్రయోజనం లేదని ఆటలో మాటలకు దిగేసినాడు మాటలకు దిగేసి నీకు బుద్ధి ఉందా ఏమన్నా నీవే చెప్పు బ్రహ్మదేవుడు ఆ భగవంతుని పాదలు కడిగినాడు తర్వాత శివుడు దాన్ని తలపైన ధరించుకున్నాడు అప్పుడు ఎవరు ఎవరు దేవాది దేవుడు అని తెలుసుకున్నావు విష్ణు కదా దేవాది దేవుడు మీ స్వామి దేవాది దేవుడు అని నీవు అనుకుంటే ఆ ఏనుగు ఆ రోజు ఎవరిది పేరు పిలవలేదు ఎవరిది నీవేమంటున్నావు మూలానికి నీళ్ళు పోయండి మూలానికి నీళ్ళు పోయండి అంటున్నావు కదా ఆ ఏనుగు గజేంద్రుడు ఆ రోజు కష్టం వచ్చినప్పుడు ఏవో దేవుడిది పేరు పిలవలేదు ఆదిమూల ఆదిమూల అని పిలిస్తే మీ శివుడు ఎందుకు రాలేదు నీ శివుడు నీవు రాత్రి పొగలు పూజించి ఆ శివుడు ఎందుకు అయ్యా రాలేదు ఏమి కైలాసం నుంచి అడవికి రావడం ఆయన పెద్ద కష్టమైన పని ఆయనకి ఎందుకు రాలేదు ఆయన ఆ ఏనుగుకు బుద్ధి లేని తమోగుణ జీవి ఏనుగుకు తెలిసయ్యా ఎవరు మూల ఆది మూల ఎవరని మూల పురుషుడు ఎవరని తెలుసు నీవు ఇన్ని శాస్త్రాలు చదివి ఇంత మొత్తం తెలుసుకుని కూడా ఇన్ని రకాల ఒక్కొక్క విద్యల గురించి కొన్ని వందల సంవత్సరాలు నేర్చుకొని కూడా నీకు అర్థం తెక్కట్లేదు ఎవరు దేవాది దేవుడు అని చెప్పేసి పిచ్చివాడిలాగా ఊరు ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకునేసి ఒళ్ళంతా ఏ విభూతిని పూసుకునేసి శివుడే శివుడే పెద్దవాడంతా తిరుగుతున్నావు కదా నీ శివుడు గొప్పవాడు కాదని నేను చెప్పలేదు వైష్ణవనామ యథాశంభు కానీ ఆయన దేవాది దేవుడు కాదయ్యా అంత తెలుసుకో ఆయనకు ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకో అని చెప్పి నేను చెప్తానంటే తిరుమలసే ఆళ్వారుకు సాయి ఆళ్వారు చెప్పే ఒక్కొక్క మా వినే ఒక్కొక్క మాట కూడా పెద్ద పిడుగు పడినట్లు అవుతోంది పియ్యాళ్ళవారి నోటి నుంచి వచ్చే మాటలో స్టన్ అయిపోతున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అట్లే పడేసినాడు కింద పడినాడు కింద పడేసి ఆ పేయ ఆడవారి పాదాలని గట్టిగా పట్టుకుంటున్నాడు నన్ను ఉద్ధరించండి నాకు మంచి జ్ఞానం చెప్పండి మంచి నాకు ఆ దేవాది దేవుడి పైన నాకు అనుగ్రహించండి ఆయన కృప దొరికే మార్గం నాకు అనుగ్రహించండి అంటే ఆయన అప్పుడు తిరుమలిస్తే ఆడవారు అని చెప్పి పేరు పెట్టేసి ఆయనకు దీక్ష ఇస్తాడు ఆయనకి హరినామ సంకీర్తనం అంతా ఇది చేస్తాడు ఆయనకి పంచ సంస్కారం చేస్తాడు పంచ సంస్కారం చేసేసి ఆయనకు దీక్ష అయిపోతుంది దీక్ష అయిపోయేసి ఆయన మంచి వైష్ణవుడిగా తయారవుతాడు మంచి వైష్ణవుడిగా తయారైపోయి ఆయన అప్పుడు రెండు గ్రంథాలను రాస్తాడు నాన్ముగన్ తిరువందాదిను తిరుచంద విరుత్తం అని చెప్పేసి రెండు గ్రంథాలను రాస్తాడు అట్లా రెండు దేవుడు దేవాది దేవుడి పైన విష్ణు పైన విష్ణుని పొగడి రెండు గ్రంథాలు రాస్తాడు రెండు గ్రంథాలు రాసేసి వైష్ణవిజంని బాగా తెలుసుకున్నాడు వైష్ణవ తత్వాల్ని బాగా తెలుసుకున్నాడు వైష్ణవ తత్వాన్ని బాగా తెలుసుకునేసి పక్కగా ప్రూఫ్ అయిపోయినాడు పక్క లాగా రెడీ అయినాడు పక్క వైష్ణవుడు అయిపోయినాడు ఒకసారి కేణిలో కైరవణి తీర్థం అనే తీర్థం ఉంది అక్కడ మంచిగా కూర్చున్నాడు మంచిగా ఆరాంగా కూర్చున్న కూర్చొని ఆయన పని ఏదో చేస్తూ ఉన్నాడు పైన ఒక చినిగిపోయిన బట్టలు చినిగిపోయిన బట్టలు తీసుకునేసి దాన్ని కుడతా ఉన్నాడు ఎక్కడక్కడ చినిగిందని చూసుకొని కుడతా ఉన్నాడు పైన కొద్ది ఎండాకాలము మధ్యాహ్నము ఇంకా వృషభ వాహనుడు ఆ భగ శివుడు వచ్చేసి ఆ వృషభ వాహనం పైన కూర్చొని వెనకల గిరిజ కూర్చొనింది ఆ ఎండలు పోతా ఉన్నారు పైన పోతా ఉంటే ఆమె నింది పైన పార్వతి నింది చూడటి కింద ఏదో మహా మహాను కూర్చున్నట్లున్నాడు ఈ ఎండలు తిరిగే కింద మనం కూడా ఆ చెట్టు కూడా కొద్దిగా నీడ తీసుకుందాము ఆయన కూడా కలుస్తాము అని చెప్పేసి పోతా ఉంటే శివుడు అన్నాడు లేదు లేదు అది మన భక్తుడే ఇంత ఇప్పుడే మారిపోయినాడు ఆయన ఇంతకుముందు మన భక్తుడే మన పేయాళ్ళు వారు ఆయన మార్చేస్తున్నారు ప్రచారం చేసి మన డివోటీ ఆయన యాక్చువల్లీ కానీ ఇంకా మనం పోతే ఏం పట్టించుకోడు ఏమైనా పోయి కూడా ఏం ప్రయోజనం ఉండదు పార్వతినింది ఆడవాళ్ళు కొద్దిగా కొన్నిసార్లు ఉంటారు కదా లేదు లేదు ఏం పర్లేదు మన భక్తుడు అంటారు మళ్ళీ ఆయన వైష్ణవిజంలో బాగా ముందు పోతే మన దగ్గర ఏం అడగడు ముందే మనం ఏదైనా ఇస్తే మంచిదని పిల్లలు ఉంటారు పిల్లలకు మనం డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి చదివి వాళ్ళకి ఉద్యోగం దొరికి ముందు ఏదైనా ఇస్తే అది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఆనందపడతారు వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికిన తర్వాత వాళ్ళ వాళ్ళ చేతులు లక్షలు గట్లు సంపాదించినప్పుడు మనం ఒక ఐదు వందలు ఇస్తే వాళ్ళకి అది నథింగ్ అది అవసరం ఉండదు మనం ఏదైనా వాళ్ళ పైన ప్రేమలు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలా వాళ్ళు చదివినప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా ఇస్తే వాళ్ళకి అది ఎంజాయ్మెంట్కి ఏదైనా పనికి వస్తాయి వాళ్ళు వాళ్ళ మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించే లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమని ఇస్తే అంత వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనిపించదు వాళ్ళు కాలేజీ పోయినప్పుడు డబ్బులు ఇస్తే ఎంజాయ్ చేయడానికి మామ డబ్బులు ఇచ్చినాడు అంకుల్ డబ్బులు ఇచ్చినాడు నాన్న డబ్బులు ఇచ్చినాడు అని చెప్పి ఆందపడతారు అది కాకుండా వాళ్ళు మొత్తము చదివేసి ఉద్యోగం దొరికి వాళ్ళకి చేతుకు లక్ష గట్లు వచ్చినప్పుడు మనం ఐదు వందల రూపాయలు ఇస్తే వాళ్ళకి దాంట్లో ఏమనిపించదు ఆనందం రాదు కాబట్టి పార్వతి ఏమో అట్లా అనుకునేదంటే ఇంకా ఈయన పెద్ద వయసుడైపోయి బాగా పరతత్వం గురించి బాగా తెలుసుకున్న తర్వాత మనం దగ్గర పోయిన పని ఏం ఇంకా క్యార్ చేయరు ఏదో వస్తే చూసే దండం పెట్టి పోవచ్చు కానీ ఇంకా దానికి ఎక్కువ ఏం చేయరు కాబట్టి మనం ఒక పని చేస్తాము ఇప్పుడే మాట్లాడదామని పార్వతి పోర్స్ చేస్తుంది ఇంకా అది వృషభ వాహనము అది ఏదో బ్రేక్ డౌన్ అయినట్లు అట్లా కిందకు వచ్చేసింది దున్నపోతును సారీ ఆ వృషభము తర్వాత శివుడు పార్వతి అట్లే ఈయన కూర్చొని ఆ తిరువళ్ళికేణి కైరవణి తీర్థం కాడ అక్కడికి వచ్చేసినారు అక్కడ భగవంతుడు వృషభ వాహనం వచ్చి నిలబడింది కూర్చొని ఆ చెట్టు కింద ఈయన శివుడు దిగేసినాడు పార్వతి కూడా దిగింది ఈయన ఏదో మంచిగా ఒక చినిగిపోయిన చెట్టు గుడ్డకు కుడతా ఉన్నాడు సూది దారంతో పట్టుకుని కుడతా ఉన్నాడు దాన్ని నీట్గా రెడీ చేస్తూ ఉన్నాడు ఆ బట్టని కుడతా ఉంటే శివుడిని చూసినాడు అక్కడ దిగినాడు శివభక్తుడు మహాశివభక్తుడు ఎన్నో బుక్ అంతా రాసినాడు శివుడు గొప్పవాడు అని చెప్పేసి ఈయన శివుడు ఆ పక్కన వచ్చి నిలబడినాడు చెట్టు కింద ఏం పట్టించుకోవట్లే మనం ఇట్లా ఈ గవర్నమెంట్ పార్కులు మనము వేరే వేరే వాళ్ళు వచ్చేసి కూర్చుంటారు మనం ఏం క్యార్ చేయం కదా మనం మన సెల్ ఫోన్లు ఏదో చూస్తూ వాట్సాప్ ఏదో చూస్తూ మన పాటకు మనం ఉంటాం అట్లా ఈయనేదో శివుడు పార్వతి అక్కడ ఆ చెట్టు కాడ ఆళ్ళు ఉన్నారు ఈయనేదో ఇటు పక్క కూర్చొని బట్టలు కుడుతూ ఉన్నాడు స్టిచ్ చేస్తూ ఉన్నాడు సూదిదారంతో ఆరతికి ఆక్షర్యం ఏమిది మన పాత భక్తుడు ఇంత మారిపోయినాడేమని చెప్పేసి సరే సరే వచ్చిన దానికి నా టైం వేస్ట్ చేయకూడదు మన ఎట్టొకట పోదామని చెప్పేసి దగ్గరకు వచ్చినారు వాళ్ళు వచ్చేసినారు ఇద్దరు శివుడి శివుడు పార్వతి ఇద్దరు తిరుమల శాలవారి పక్కన వచ్చి నిలబడినారు తిరుమల శాలవారి పక్కన వచ్చి నిలబడితే వాళ్ళు సరే నీ ఎన్నో సంవత్సర భక్తి అంతా చేసినావు కదా నిన్ను చూసి మాకు ఆనందం కలిగింది పర్లేదులే ఇప్పుడేదో మారిపోయినావు అయినా ఏం ప్రాబ్లం లేదు మంచి మార్గంలో ఉన్నావు తప్పేం లేదులే ఈ మార్గంలో సరే నీ ఏదో వరం అడిగితే ఇస్తామన్నారు ఆయన ఇప్పుడు వైశ్యుడు అయిపోయినాడు ఇంక శివుడితో ఏం పెద్ద పని ఏం లేదు అడిగితేదో కృష్ణ భక్తి అడగచ్చు దానికి కావలసింది అడగచ్చు అది కూడా అంటే విష్ణుని అడగచ్చు దాంట్లో తప్పేం లేదని చెప్పేసి అట్లా ఆయన అనుకున్నారు అట్లా ఈయన వచ్చేసి వీళ్ళందరూ శివుడు పార్వతి అందరూ నిలబడి ఉన్నారు ఎద్దు కూడా అక్కడ ఎద్దు కూడా ఆ వృషభ వాహనం కూడా నిలబడి ఉంది ఏం పట్టించుకోకుండా ఈయన శివుని ఒకసారి చూస్తున్నాడు చూసేసి శివుడు అంటున్నాడు అడుగయ్యా ఏదైనా కావాలంటే అడుగు వరం ఇస్తామని చెప్పేసి పార్వతి కూడా అడుగు నన్ను అడుగు మావాడు ఏమైనా ఇస్తాడు నీకు అడుగు అని ఆమె పార్వతి కూడా సపోర్ట్ చేస్తోంది ఈయన అన్నాడు నాకు పరమపదం ఇవ్వగలుగుతారని అడిగినాడు వైకుంఠం నాకు ఇవ్వగలుగుతారంటే అదంతా మా చేతులు లేదు అదంతా మేము శ్రీమన్ నారాయణుడి దగ్గర అడగల ఆ నారాయణ నారాయణుడే అది డిసైడ్ చేయాల అదంతా మా చేతులు లేదు నేను వేరే ఏమన్నా కావాలంటే అడగంటాడు అయితే సరే పరమ పదక కావలసినంత కాలము ఆయుష్యం నాకు ఇవ్వగలుగుతారా దీర్ఘాయుష్యం నాకు ఇవ్వగలుగుతారా అని అడిగినాడు అయితే పరమ పదక కావలసిన దీర్ఘాయుష్యము అంటే పరమ పదకం పోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో తెలియదు కదా ఇక్కడ వచ్చిన జీవ ఇంకా తిరిగిపోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో తెలియదు దానికి ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని చూసుకోవాలో మనకు అర్థం కాదు ఆయన అన్నాడు ఇది వచ్చేసి మా వాళ్ళ కుదరదు బాబు ఎందుకంటే ఈ ఆయుష్యం అంతా అది పుట్టంగానే డిసైడ్ అవుతుంది నీవు ఎన్ని సంవత్సరాలు బతకాలా నీవు ఎంత డబ్బులు సంపాదించాలా నీకు ఎవరు దొరకాలా ఏమని చెప్పేసి ఇది చేయాలని చెప్పేసి అదంతా వాళ్ళే డిసైడ్ చేయాలని చెప్పేసి బ్రహ్మదేవుడే డిసైడ్ చేస్తుంది అది మన చేతుల్లో లేదు అదంత డిసిషన్ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఏమన్నా పరమపదము ఈయన అంటున్నావు సరే ఆయుష్యమన దీర్ఘ ఆయుష్యం ఇచ్చేయమంటే వైకుంఠకు పోవడానికి ఎంత టైం కావాలో అంత టైం నాకు ఇచ్చేయమంటే అది కూడా నీ చేతులు లేదు అది బ్రహ్మదేవుడు నీ యొక్క పాత కర్మానుసారము అది ముందే డిసైడ్ అయిందని చెప్పేసి అది కూడా అట్లా అంటున్నావు మళ్ళీ ఇంకా నాకేం పని నా నాకేం నీతోటి పని లేదు నీవు ఇంకా పోవచ్చు అన్నాడు లే లేదు ఏదైనా అడగంటే ఏమి మళ్ళీ మళ్ళీ ఏదైనా అడగంటున్నా అంటే ఆయన అన్నాడు ఈ సూర్య వెనకాల దారం వచ్చే విధంగా చేయని అది ఈయన చెప్పే అవసరం లేదు అది వచ్చేస్తాయి దానికి ఆల్రెడీ కట్టి ఉంటారు కదా మీరు తెలుసు స్టిచ్ దాని దారం లోపల ఉంటుంది అది వచ్చేస్తాయి దానికి శివుడు ఏమీ బలం ఇవ్వాలని ఏం లేదు అది వచ్చేస్తాయి ఆ మాట శివుడికి ఇన్సల్ట్ అనిపించింది అవో నన్ను అవమానం చేస్తున్నావు అని కోపం వచ్చింది ఆ రౌద్రాగ్ని మూడో నేత్రం ఓపెన్ చేసినాడు త్రినేత్రుడు కదా ఆ దూర్జటి ఆ మూడో నేత్రం ఓపెన్ చేస్తే మంట పెద్ద కొండలాగా వస్తూ ఉంది ఈయన ఏం క్యార్ చేయట్లా ఈయన ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని చెప్పి ఈయన బట్టలు కుడతానే ఉన్నాడు మధ్య మంట కొండని వస్తూ ఉంది ఏం భయం లేకుండా ఉన్నాడు దగ్గరకు వచ్చేసింది దగ్గర వచ్చినప్పుడు ఈయన ఏదో కాళ్ళు ఏదో గీకినాడు కొద్దిగా ఈయన కాళ్ళ నుంచి ఇంకొక పెద్ద మంట వచ్చింది ఏదో పెద్ద ఈయన ఒక కొండలాగా మంట వస్తే అది ఆకాశం అంత లెవెల్ వస్తూ ఉంది ఈయన తిరుమలశ్వర కాలం నుంచి వచ్చిన మంట ఆ మంట చూసి శివుడిది ఒక రుద్రాగ్ని ఆయన రౌద్రాగ్ని భయపడిపోయింది ఆ మూడో నేత్రం భయపడి అది పారిపోయింది ఇంకా శివుడికి అర్థం కాలే అయ్యో మా మంటను ఎట్లా తగ్గించదు ఈ మంటను ఎట్లా తగ్గించదని శివుడు ఇంకా రకరకాల జటనంతా ఓపెన్ చేసి గంగ రెడీగా పెట్టుకున్నాడు కదా ఫైర్ సర్వీస్ వాళ్ళు వాటర్ పెట్టుకున్నట్లు మొత్తం పెట్టుకున్నాడు ఇంకొక జడ ఒక్కొక్కటి ఓపెన్ చేసి మేఘాలని నీళ్ళని పంపించి పంపించి పంపించి ఆ మంటనన్నీ తగ్గించేసినాడు ఇంకా పార్వతికి రెండు ముక్కలు తిట్టేసి శివుడు ఇంకా ఎద్దు పైన కూర్చొనేసేసి బయలుదేరదాం ఊరికే నేను అప్పుడే చెప్పినాను వాళ్ళకి మనతోటి ఇంకేం పని ఉండదు నీకు చెప్తే అర్థం కాలే పోదాం పోదాం అన్నావు ఊరికే మానం పోగొట్టుకుని వచ్చేస్తాం కూర్చో అని చెప్పేసి మళ్ళీ బయలుదేరిన వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ కైలాసానికి బయలుదేరిన బయలుదేరేప్పుడు కూడా శివుడికి ఆయన ఎన్న పాత భక్తుడు కదా బయలుదేరే ముందు తిరుమల సేరు మళ్ళీ ప్రేమగా పిలిచినాడు మళ్ళీ తిరుమల సేరు దగ్గర పోయినారు తప్పైంది అని చెప్పేసి ఏమైనా చెప్తారా సారీ చెప్తారా అనుకున్నాడు ఏం చెప్పలేదు శివుడు అన్నాడు నిజంగా నీవు భక్తికి ఏం కావాలా అది పొందేసినావు భక్తి యొక్క సారం తెలుసుకున్నాం ఎవరికి భక్తి చేయాలా ఎవరి కోసం చేయాలా ఎవరికి భయపడాలా ఎవరికి భయపడకూడదు ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా మొత్తం ఆ భక్తికి కావలసిన విషయం మొత్తం తెలుసుకున్నావు కాబట్టి భక్తి యొక్క సారం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు వచ్చేసి భక్తి సారా అని నీకు పేరు వస్తుందని చెప్పేసి ఆయనకు ఆశీర్వాదం చేస్తాడు అట్లా తిరుమల తిరుమలి భక్తి సారా అనే పేరు వచ్చింది సో నెక్స్ట్ కథ ఇంకా ఇంకొక క్లాస్ ఎక్స్ట్రా ఉంటుంది అనుకుంటాను పెద్ద స్టోరీస్ ఇది మళ్ళీ వచ్చే క్లాసులో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాము మళ్ళీ ఏమైంది తిరుమల శాడ్వారు మళ్ళీ ఎవరెవరిని కలిసినారు మళ్ళీ ఇంకా ఆయన లీలలు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా వచ్చే లీలలో అది మనం రేపు తెలుసుకుందాము జగద్గురు శిల ప్రభుపాదికి జయ తిరుమలి ఆళ్వార్కి జయ పెంపిళ్ళి రహస్యంకి జయ శ్రీమద్ రామాంజాచార్యకి జయ రంగనాథ స్వామికి జయ శ్రీరంగదాంకి జయ